Last lap of the two days program అంటే నాలుగు పాదాల కింద అనుకుంటే మూడు సెషన్స్ అయిపోయాయి భోజనం అయిపోయింది మళ్ళీ నిన్న చెప్పిన షరతే గురక పెట్టకుండా నిద్రపోవచ్చు అని చెప్పాను కదా నేను ఇవ్వలే నన్ను జులే జిలేబీ ఇచ్చి నువ్వు తినవో లేదు ఇవాళ ఇచ్చిన స్వీటే స్వీటు నన్ను ఇచ్చింది స్వీట్ కాదంటే ఎట్లాగా హేవిగా ఉంటుంది కాన్సన్ట్రేటెడ్ అందులో పళ్ళు కూడా ఉన్నాయి ఐదారు పండ్లు ఉన్నాయి అంటే వెరైటీ ఉన్నది వెరైటీ ఉంటే వ్యాక్యూమ్ వస్తుంది నా తెలుసు నేను అందుకనే చెప్పాను రైట్ మనం భోజనానికి ముందు ఒక స్లైడ్ డిస్కస్ చేస్తూ మనం భోజనానికి వెళ్ళటం జరిగింది ఆఖరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను పరిపూర్ణమైనటువంటి తత్వం చాలా అరుదుగా ఏర్పడుతుంది అది లేనందువల్ల మనం బాధపడక్కర్లేదు అంటే ఇప్పుడు ఉదాహరణకి నూటికి నూరు మార్కులు వస్తే సంతోషమే నూటికి తొంభై వచ్చినాయి బాధపడి తొంభైని ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది చేయకు తొంభైని తొంభై ఒకటి తొంభై రెండు చేయి అట్లా నేను చివర ఒక ఎగ్జాంపుల్ ఏమిచ్చానంటే మీకు ఎవరైనా ఉదాహరణకు ఒక వ్యక్తికి ముప్పై ఏడే పాజిటివ్ పాయింట్స్ మిగిలిన అరవై మూడు నెగటివ్ పాయింట్స్ అని అనుకున్నట్టయితే purpose of this session discussion thinking orientation retuning the mind reframing defining refining and redefining and redefining యొక్క పర్పస్ ఏమిటంటే ఆ ముప్పై ఏడుని నీ ప్రయత్నం వల్ల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేయి నీ తత్వాన్ని నువ్వు గ్రహించు సమాజంలో ఉన్న తత్వాన్ని పరిస్థితులను గమనించు ఏది చేయాలో ఏది చేయకూడదో చేస్తున్న దాని యొక్క పర్యవసానం నీపై నీ వాళ్లపై నీ కుటుంబంపై నీ సమాజంపై నీ సంస్థపై షార్ట్ అంటే స్వల్పకాలిక లాంగ్ అంటే దీర్ఘకాలిక ప్రభావాలు ఎలా ఉంటాయో వాటిని గనక విశ్లేషిస్తే అప్పుడు సమర్థనీయమని నువ్వు భావిస్తే బాధ్యత వహించి ఆలోచించి నిర్ణయించు ఒక్కోసారి ఏమవుతుందంటే అనుకోలేదు సార్ అంటాం అనుకోలేదేంటి ఇప్పుడు ఆయనేమో కిరసనాయలు పోసిండు ఈయనేమో అగ్గిపుల్ల గీసిండు నేను అనుకోలేదు సార్ అగ్గిపుల్ల గీస్తే తగులుతుంది అదేమో సార్ ఆయన కిరసనాలు పోసినాను ఎక్కువ ఇంతకి కిరసనాలు తెచ్చింది సార్ తప్ప ఆయన సార్ నేను అడిగా సార్ నేను పుల్ల పుల్లగీసిన సార్ మీకు అర్థమవుతోందా అడపాదడప ఈ మధ్య కొంచెం కిరసనాయలు ధర పెరిగినందువల్ల తగ్గాయి కానీ సజీవ దహనాలు ఇళ్లలో జరిగేవి సజీవ దహనాలు జరిగితే ఒకరు పట్టుకునేటోళ్ళు ఒకరు కిరిసిని పోసేటోళ్ళు ఒకరు పుల్ల తీసేటోళ్ళు ఒకరు నోరు మూసేటోళ్ళు ఒకరు తలుపులు వేసేటోళ్ళు ఉదాహరణకి ఈ ఐదుగురులో ఎవరికి ఎంత శిక్ష చేయాలని జడ్జి గారికి మాకు తిరిగిపోయేది మీకు అర్థమైందా మీకు అర్థమైందా అని చెప్పే ప్రశ్న నోట్లో బట్ట కుక్కిన వాళ్ళకి ఎక్కువ శిక్ష వేయాలనా చేతులు వెనక్కు కట్టేసిన వాళ్ళకి ఎక్కువ శిక్ష వేయాలనా కిరసరాయలు వేసిన వాళ్ళకి ఎక్కువ శిక్ష వేయాలనా అగ్గిపుల్ల తీసిన వాళ్ళకి ఎక్కువ శిక్ష వేయాలనా ఈయనంటాడు అరే నేను ఉత్త భయపెట్టడానికి నీళ్లు పోసిన సార్ కృష్ణాయిలు పోయలేదు జర్రింత కలిసింది అందులో అంతే జర్రింత నీళ్ళ కృష్ణాయిలు కలిసిన తాగడానికి పెట్టుకున్నావా అంటే నాకున్న తెలివితేటలతో నీకు టోపీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను అని వ్యక్తి ప్రవర్తిస్తూ ఉంటే ఈ టోపీ పెట్టే మనస్తత్వానికి నాకున్న తెలివితేటలను జోలించే క్రిమినల్ లాయర్సు మేధావులైన లాయర్సు పుట్టుకొస్తూ ఉంటే సమాజంలోని best of the brains lawyers అయి ఆ లాయర్స్ తప్పు చేసిన వాడిని రక్షించేందుకు గనక పూనుకుంటూ ఉన్నట్టయితే తప్పు చేసిన వాడు తెగించే తత్వాన్ని అలవాటు చేసుకుంటూ ఉన్నట్టయితే తప్పు చేసిన వాడికి శిక్ష పడకపోవటం వల్ల తప్పు చేసే వాళ్ల సంఖ్య ఎక్కువవుతూ ఉన్నట్టయితే సమాజం మీద దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుంది ఇవన్నీ ఎవడు ఆలోచించారు సార్ అందుకే ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పటం from here will proceed further మళ్లీ ప్రశ్నలు వేర్ ఆర్ వి నౌ ఇప్పుడు ఎక్కడున్నాం మేమున్నా సార్ క్లాస్ క్లాస్లో కూర్చున్నాము where do we want to go ఇంటికి సార్ ప్రోగ్రామ్ అయినాక ఇంటికో ఏదైనా వేరే ఊరికి వస్తే ఊరికో ఇంకెక్కడ పోతాం సార్ మేము how will we get the bus train motor cycle car ఆటోను ఏదో ఈ ప్రశ్నలు కాదు నేను అడుగుతున్నాను జీవితంలో మీరు గడిపిన ఇన్ని సంవత్సరాల యొక్క అనుభవాల సారంగా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి గనక మిమ్మల్ని అడిగినట్టయితే మీరు వాళ్లకు చెప్పేటువంటి డైరెక్షను లేక డిసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ మూడు ప్రశ్నలు మీరు ప్రతి సంవత్సరము మీ పుట్టినరోజు మరవరు అని అనుకుంటున్నా మరుస్తారా ఎంత బిజీగా ఉంటాం సార్ మా పుట్టినరోజు ఎడ గుర్తుంటుంది మాకు అని మీరు అనుకోవచ్చు పుట్టినరోజు మీరు మరవరు కాబట్టి ఈ మూడు ప్రశ్నల్ని మీ పుట్టినరోజు నాడు మరవకుండా వేసుకోండి ఏమిటవి కిందటి సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న నాటికి నేను ఇక్కడున్నానా అట్లనే ఉన్నానా ఇట్లున్నానా అంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో నా ముప్పై ఏడు పాయింట్ల పాజిటివ్ నేనేం చేస్తా చరిత్ర ఆ ముప్పై ఏడును నలభై చేసినా ముప్పై ఏడును ముప్పై రెండుకు దిగదార్చిన్నా where was I where now where do I want to be how will I get there ఈ ప్రశ్నలు గనక ప్రతి పుట్టినరోజు నాడు గనక మనం వేసుకుంటే వీలైతే ఇంకా కొంచెం ఎక్కువ ఫ్రీక్వెన్సీ అంటే మూడు నెలలకొకసారి నెలకొకసారి లేకపోతే కనీసం పుట్టినరోజైనా కూడా లాస్ట్ ఇయర్ ఎట్లుంటిని ఈ సంవత్సరం ఎట్లున్నా వచ్చే సంవత్సరం ఎట్లుండాలని అనుకుంటున్నా ఏం చేస్తే అది నేను అవ్వగలుగుతాను అనేటువంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలి whether it's an individual or an institution or a nation these are the fundamental questions విలువలతో కూడినటువంటి బ్రతుకు బ్రతుకుదామని నిర్ణయం చేద్దామా విలువలు లేనటువంటి బ్రతుకు పర్వాలేదని అనుకుందామా ఒక వ్యక్తి అయినా ఒక వ్యవస్థ అయినా ఒక సంస్థ అయినా ఒక దేశమైనా ఆలోచించవలసిన ప్రశ్నలు ఇవే వసూళ్లు అవ్వవలసిన మేరకి అవ్వనందువల్ల అప్పులు తీసుకొచ్చి జీతాలు ఇస్తున్నందువల్ల ఆ అప్పులపై వడ్డీ కడుతున్నందువల్ల ఆ వడ్డీ కూడా నష్టానికి కలుస్తున్నందువల్ల మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అసలే నష్టాలు అందులో కష్టాలు అందులో అప్పులు ఆ అప్పులపై వడ్డీలు ఆ వడ్డీల వల్ల ఇంకా ఎక్కువయ్యే నష్టాలు పాటు మీకు అర్థమవుతున్నదని అనుకుంటున్నా మన ఎలక్ట్రిసిటీ బోర్డే కాదు చాలా ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు పరిస్థితి ఇలానే ఉంది ఒక ఆర్టీసీ తీసుకోండి అంటే నేను ఎందుకంటున్నానంటే మూలం ఎక్కడున్నది నన్ను మీకు ఉదాహరణ చెప్పాను చెట్టుకు మనం నీళ్లు పోయాలంటే బకెట్లో నీళ్లు తీసుకుని ఇంకు పిల్లలతో ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క వెయ్యము మూలంలో బకెట్ నీళ్లు పోస్తే ఆ ఉన్న వ్యవస్థ nature will take care of it అని చెట్టు నిజంగా పెద్దదైన తర్వాత ఎవరు పెద్ద చెట్లకు పోయి బకెట్లో నీళ్లు పోయారు దానంతకది దాని వేళ్లు లోపలికి చొచ్చుకుపోయి it has developed its own ability to stand and stay on its own so ఒక దశ వరకు మనం కాపాడుకుంటే ఆ దశ మీరేమనుకోకపోతే వేరే డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు మనం సాధారణంగా ఏమైనా పొరపాటు అన్యాయమో జరిగితే ఏం చేద్దాం అనుకుంటాం మనం కోర్టుకెక్కుతాం కోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో కోర్టుకెక్కుతారా కోర్టులో అన్యాయం జరగవచ్చేమో అనుకుంటే కోర్టు కిందకి వెళ్తారు మీరు వెళ్ళారు కేసు ఫలానా వ్యక్తులు ఫలానా అవునా ఐదు కోట్ల రూపాయలు ఇవ్వ చూపారు నా జన్మలో అంత డబ్బు నేను ఎప్పుడు చూడలేదు సార్ అందుకని బోలే శాంక్షన్ చేద్దామనుకున్నా అన్నారు ఆ న్యాయమూర్తులు కథ ఏమైనా గుర్తుకొస్తోందా ఎవరైనా కదా ఎవరైతే ఏమైనా అంటే వేలుకు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధపడ్డ వ్యక్తి ఎంత కలిగి ఉండవలే ఎంత నేరం చేసి ఉండవలే నీవిచ్చే బేలు వల్ల దాని ప్రభావం ఏముంటుందనే ఆలోచన కనుక నీకు వచ్చినట్టయితే డాష్ అర్థమైపోతుంది మనకు తర్వాత మనం ఏం అర్థం చేసుకోవాలి is your attitude positive or negative generally speaking సాధారణంగా మీరు ఎలా స్పందిస్తారు మీ వల్ల ప్రపంచానికి సమాజానికి సంస్థకు ఉపయోగం జరగాలని భావించి స్పందిస్తారా లేక జరగకపోయినా పర్వాలేదు సార్ నష్టమైతే ఏమైంది అని చెప్పని అనుకుంటారా why is it better to be positive negative కాకుండా పాజిటివ్ గా ఉండటానికి ఎందుకు బెటర్ అనుకోవాలి because you will be happy if you are positive మీరేం అనుకోకపోతే కొంచెం అన్యాయపు సంపాదన ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉంటారు కదా సమాజంలో వాళ్ళ పిల్లలు ఏమవుతున్నారో గమనించారా ఒకటి రెండు సినిమాలలో ఉన్న వ్యక్తుల యొక్క పిల్లలు మోటార్ సైకిళ్లు నడుపుతూ కార్లలో యాక్సిడెంట్స్లలో చనిపోయారు గుర్తించారా అంటే అట్లా చేస్తే తప్పకుండా అవుతుందా సార్ నే గ్యారంటీ ఇవ్వలేను అంటే మంచోళ్ళ పిల్లలకి ఏం జరగదా సార్ వాడు మూడో అంతస్తు బిల్డింగ్ నుంచి దూకినా గానీ కాదు జరగదా సార్ క్వశ్చన్ అది కాదు పాయింట్ ఏంటంటే అలా సంపాదించిన వ్యక్తి డబ్బు అలా దుర్మార్గాల వైపు వెళ్లి అలా వాళ్ల సంతానాన్ని భ్రష్టు పట్టిస్తున్నప్పుడు నీవెవరి కోసం సంపాదిస్తున్నట్టు లెక్క అంతే ప్రశ్న నీవు ఆరడుగుల పొడవున్నా ఐదున్నర పొడవులు ఉన్నా నీకు కావలసిన జాగా ఎంత ఫైనల్లీ నిన్ను తగలబెట్టడానికి కావలసిన చెక్కలేని కట్టలేని అంటే ఇట్లా ఉంటే ఎట్లా బతుకుతాం సార్ ఇంకా జీవితం మీద మజానే పోతుంది సార్ మీరు ఇట్లా నిరుత్సాహపరుస్తున్నారు నేను ఉత్సాహపరచడం అంటే ఆ పాయింట్ నుంచి వర్క్ బ్యాక్ చేసుకుంటే మరణం గురించి నేను మాట్లాడటం లేదు అన్ప్లెజెంట్ కానీ ఒక విషయం చెప్పాలి జీవితం ఎలా ఉండాలిట బాగుండాలి సార్ ఆనందంగా ఉండాలి ఇష్టం బినాదైన్యేన జీవనం అనాయాసేన మరణం బహుజన్మ కృత ఫలం అని చెప్పారు నేను చెప్పానా ఇది చెప్పలేదు కదా బతుకున్నన్ని రోజులు మన చెయ్యి ఉండకుండా పైన ఉండాలట అంటే రెండు రోజులు అయిన సార్ తినలేదు రూపాయి ఇస్తావా బంద్ కొనుక్కోండి ఇంట బట్టలు లేవు సార్ చలి వణుకుతున్నా పాత చొక్కాయి నీ చెయ్యి కింద ఉండకుండాను బతకాలి అంటే ఏమిటి ఉంటే హెల్ప్ ఎవర్ హార్ట్ నెవర్ అని చెప్పిన కదా ఉంటే ఇవ్వు ఇవ్వకపోతే ఊరుకో కానీ నీవు ఇంకొకరి దగ్గర దేహి అని చేయి జాపకుండా ఉండేటువంటి బతుకు నీకు కావాలి సరేనా బతికిన తర్వాత మరి నన్ను మనం ఎల్ఈసిక్వల్ టు టీ చెప్తున్నప్పుడు మీరు చెప్పా డెత్ ఈజ్ సర్టెన్ అని చెప్పా కదా చావు ఎట్లకు వస్తుంది ఎప్పుడు ఒకప్పుడు వస్తుంది ఏదో ఒక రోజు వస్తుంది పడుచున్న ఏదో వయసులో వస్తుంది అప్పుడు ఏం చేయాలి అనాయాసేన మరణం రోగాలు వచ్చి మంచం మీద పడిపోయి ఆరు నెలలు తొమ్మిది నెలలు సంవత్సరము కోమాలో రెండేళ్లుండి కన్నోళ్లు కట్టుకున్నోళ్లు వాళ్లు వీళ్లు తిట్టి ఎన్ని పాపాలు చేసిండో అందుకని ఇట్లా అనుభవిస్తున్నాడు అని అనిపించుకోకుండా అనాయాసేన మరణం ఒక ఎగ్జాంపుల్ చెప్తావు నాలుగైదేళ్ల క్రితం పేపర్లో పడింది ఒక పెద్ద మనిషి రిటైర్ అయ్యాడు ఓ మూడు నాలుగేళ్ళు అయింది పాత అలవాట్లు సరే ఆయన ఇష్టం అనుకోండి ఏం చేసేవాడు పొద్దున్న లేచి స్నానం అదంతా చేసేసుకుని పేపర్ పట్టుకుని చదివేవాడు ఏ కాఫీ తీసుకురా అన్నాడు తెస్తున్నానండి ఆవిడ కిచెన్లోకి వెళ్ళింది పాలు వెచ్చబెట్టింది ఆ బ్రూ ఇన్స్టెంట్ కాఫీ కలిపింది తీసుకొచ్చింది అవుట్ ఇది బాధాకరమైన సంఘటన కాదా అనేది ఒక్క క్షణం పక్కనట్టు పెడితే తాను మంచాన పడకుండా ఎవరి చేత తిట్టించుకోకుండా కొడుకు కోడలు కూతురు పక్కింటోళ్ళు అందరూ తిట్టుకుని తిట్టుకుని తిట్టుకుని కాకుండా హాయిగా నవ్వుకుంటూ అనాయాసేన మరణం ఇది ఎప్పుడు సాధ్యమవుతుందట బహుజన్మ కృత ఫలం అది మనవాడు చెప్పింది బినా దైన్యేన జీవనం అనాయాసేన మరణం బహుజన్మ కృత ఫలం అంటే అనేక జన్మల పుణ్యఫలం వల్ల నీకు ఇలాంటి జన్మ లభిస్తుంది అంటే నువ్వు ఒకరి చేతి కింద చెయ్యి జాపవలసిన అవసరం లేని సమృద్ధి ఇతరులను ఖర్చు కష్టపెట్టకుండా జయబులు రామ్ నామ్ సత్య అలా మరణం ఇలా జీవనం కావాలనుకుంటే అనేక జన్మల పుణ్యఫలం నీకు బ్యాక్గ్రౌండ్లో నీ అకౌంట్లో క్రెడిట్లో ఉండాలా ఇది మెథడు అందుకని చెప్తున్నాను okay you will be happy ఇక్కడ నేను కొంచెం చిన్న చిన్న విషయాలు కొంచెం గమనించండి ఇందులో ఆంతర్యం ఉంటుంది ఒక అబ్బాయి బెలూన్లు అమ్ముతున్నాడు ఆ బెలూన్లలో మామూలు ఉఫ్ అని ఊదిన బెలూన్లు కాకుండా అందులో ఏ గాలి హ్యాలోజన్ హైడ్రోజన్ నైట్రోజన్ హీలియం ఏదో నాకు తెలియదు నేను ఏమన్నా సైన్స్ స్టూడెంట్ నా ఏమన్నా అలా గాలి కనుక అందులో నింపితే ఏమవుతుంది నేరుగా పైకి పోతుంది వదిలేస్తే ఇక అందకుండా పోతుంది ఇది దాని యొక్క తత్వం పైకి పోయేటువంటి If you release a black balloon, will it fly? అని ఒక అబ్బాయి వచ్చి అడిగాడు తెల్ల రంగు ఎర్ర రంగు పసుపు రంగు పింకు ఇన్ని రంగులున్నాయి మరి నల్ల రంగు బెలూన్ కనుక మనం మొదలు పెడితే అది పైకి పోతాడా అని అడిగాడు it is what is inside that counts it is not the colour of the balloon it is what is inside that counts balloon లోపల ఉన్న గాలి ఏదో అది నిర్ధారణ చేస్తుంది పైకి పోతుందో పోకుండా కింద పడుంటుందో it is not the colour of the balloon బాహ్యమైనటువంటి రంగు కాదు ఆంతరంగికమైన వ్యక్తిత్వమే నిర్ణయిస్తుంది అనేటువంటి దానికి అదొక చిన్న example attitude contributes to success A study attributed to Harvard University found that when a person gets a job or a promotion, 85% because of his attitude and only 50%, 15% of the time because of intelligence and knowledge of facts and figures. ఈ సెషన్ లో మనకి ఇవ్వబడ్డ టాపిక్ లో ethics and values attitude and behaviour అని చెప్పని అన్నారు నేను యాటిట్యూడ్ గురించి ప్రస్తావన చేస్తున్నాను అంటే మీ వైఖరి ఏమిటి మీ వైఖరి మీ దృక్పథం ఏమిటి ఎలా ఆలోచిస్తారు ఎలా చెప్తారు ఎలా ప్రవర్తిస్తారు ఎలా వ్యవహరిస్తారు అనేటువంటి దానికి అంటే ఇది మన పబ్లిక్ సెక్టార్ కల్చర్ కాబట్టి కొంచెం తేడాలు ఉంటాయి ఏం చేస్తాం మనం వెనకబడ్డ దేశం వెనకబడ్డ వ్యవహారంలో ఉన్నాం ఆ వెస్టర్న్ కంట్రీస్లలో మీ యొక్క యాటిట్యూడ్ ని బట్టి ఎయిటీ సందర్భాలలో ప్రమోషన్లు ఇస్తారు మీ knowledge experience work confidential files అవంతా ఫిఫ్టీన్ పర్సెంట్ ఏం చెప్పని చెప్పారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని ఉన్నదనుకుందాం వచ్చి కమన్ లెట్స్ డూ ఇట్ అంటే యాటిట్యూడ్ పాజిటివ్ మీరు ముగ్గురు చేయండి నేను సాయదాకు వచ్చినాక చేస్తాను మన ఆఫీసులో కనబడదు ఇది తొందర ఉన్నదా మీ ఇద్దరం చేస్తున్నారు ముగ్గురు చేయరా వస్తే అట్లా పోయిస్తానా సెలరా అంటే I will not help you I will not cooperate with you let it go to dogs I don't care లేకపోతే మార్చి పదమూడు గుర్తున్నదా నేను అడిగిన నువ్వు నాకు సాయం చేయలేదు ఇప్పుడు ఎట్లా అడుగుతున్నావు ఆ పాత ఖాతాలన్నీ తీస్తాడు అప్పుడు నువ్వు చేయలేదు కాబట్టి నేను నీకు సహాయం చేయను అనేటువంటి తత్వం డేవిడ్ అండ్ గోలియా అనేటువంటి స్టోరీ మీరు ఎప్పుడన్నా విన్నారా అయ్యా ఏందో ఆయన ఎయిత్ క్లాస్ అయినప్పుడు ఆయన టెన్త్ ఉన్నాడు సెవెంత్ ఉన్నాడు ఉండదు సిలబస్ లా విన్నరా అని అడిగిన వింటే ఉండొచ్చు ఏంటాయా అంటే ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక రాక్షసుడు రాక్షడు పదకొండు చిన్నగొడు రాక్షసుడు అవునా ఆ ప్రజలందరూ వాడిని భయపడేవాడు ఎందుకంటే వాడు మంచి పర్వతాకారుడు పెద్ద పర్సనాలిటీ వ్యవహారం ఉండేది కానీ వీడు ఈ డేవిడ్ అనేటువంటి వాడు చిన్న కుర్రవాడు ఆ కుర్రవాడు ఏం చేసేవాడంటే మామూలుగా పశువులు కాచుకునేటువంటి వ్యక్తి వాడి చేతిలో ఈ ఉడిసెలంటే ఏమంటారు గులేరు గులేరు వాడి చేతులు ఉండేది సరే వాడు వచ్చి వాడు వస్తే వీడు నిల్చున్నాడు అందరు చుట్టుపక్కల అరే he's too big you can't hit అన్నారు వీడు he so big I will not miss అన్నాడు వాడు పర్వతం లేకుండా ఉన్నాడు గాడి కొడుకు నేను కనుక ఒక్కడి పెట్టి కొట్టినాడు తప్పకుండా ఉంటుంది మిస్ గాను సన్నగుణోని కొట్టేది అటు ఇటు పోవచ్చు నాది సన్నగుండోని గురి చూసి కొడితే జర పైకో కిందకో ఎడం పక్కో కుడి పక్కో పోవచ్చు కానీ వాడు ఎంత పర్వతంలో ఎక్కున్నాడంటే ఎక్కడో చోట తగులుతుంది నేను కుడి కన్ను ఏం చేస్తే కనీసం ఎడమ కన్ను కన్నా తగులుతుంది నుదురు కన్నా తగులుతాడు వాడు తప్పకుండా పడతాడు అన్నాడు same situation everything is same except the difference in the attitude of the individual that he so big I will never miss is so big you cannot hit him అది లైఫ్ కు కావాల్సినటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ యొక్క ఇది why don't you stand up and fight the giant don't you see he's too big అని ఇతరులు అన్నారు no he's not too big to hit he's too big to miss అని అన్నారు అది పర్సెప్షన్స్ లో ఉన్నటువంటి difference attitude is the foundation అంత పెద్ద భవంతి కట్టాలి అని అంటే ఎంత లోతుగా పునాది తవ్వాలి లోతైన పునాదులు ఉన్నప్పుడు భవంతులు దృఢంగా ఉంటాయి the Calgary tower has a total weight of ten thousand eight hundred eighty four tons of which six thousand three hundred forty nine tons that ఈ sixty percent is below the ground అంత సాలిడ్ గా sixty percent of the total weight below the ground ఉన్నందుకు it is able to stand tall and erect Just like a great building stands on a great foundation, so does success. And the foundation of success is attitude. Why don't we change? Change is uncomfortable. And change can often be stressful. Change seems impossible. We prefer to stay negative. మార్పు ఎందుకు సార్ నేడు ఇట్లా బతికినామో నాలుగేళ్ల సర్వీస్ ఉన్నది ఇట్లనే నడుస్తుంది ఏమైంది ఇన్ని రోజులు ఎవరు పట్టుకోలేనది నాలుగేళ్లలో పట్టుకుంటారా అంత మునగాడు పుట్టలేదు సార్ నీ ఇష్టం అయిందైంది సార్ రీచ్ అయినా నేను ఇట్లా ఉండాలని అనుకుంటున్నా నీ ఇష్టం ఏమైనా జరగదు సార్ నీ ఇష్టం ఏం జరుగుతుందో సార్ నీ ఇష్టం you decide but look at the things that are happening in and around. How do you build a positive attitude? అంటే awareness of the principles that build a positive attitude ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏమిటి ఎందుకు అవసరం దాని యొక్క పర్యవసారం ఏమిటి ప్రభావం ఏమిటి మనపై ఏమిటి ప్రస్తుతానికి ఏమిటి భవిష్యత్తుకేమిటి రానున్న జన్మలకు అక్యుములేటెడ్ గా ఎలా ఉండే అవకాశం ఉంది అనేటువంటిది desire to be positive is essential yes i would like to change i would like to be different discipline and dedication to practice those principles is necessary ఒక క్రమశిక్షణ అవసరం ఏమనుకోకండి ఒక ఎంబరాసింగ్ క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు వచ్చాము రోజు ఎన్ని గంటలకు లేస్తావు తల్లి సిక్స్ ఓ క్లాక్ భర్త అత్త మామ పిల్లలు ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఆరున్నరకు లేస్తే ఏమవుతుంది ఏం లేటు ఆఫీస్ ఎన్ని గంటలకు ఉండాలి టెన్ థర్టీ నువ్వు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక నూట అరవై ఐదు పక్కనట్టు పెడితే రెండు వందల రోజుల్లో నువ్వు ఆఫీసుకు టెన్ ట్వంటీ నైన్ కి చేరుకుంటున్నావా లేదు ఏమనుకోకుండా అమ్మాయిని ఎంబరాస్ చేయటాన్ని అడగటం లేదు ఆరు గంటలకు లేస్తే తప్ప వంట చేసి పిల్లలకు టిఫిన్ పెట్టి మొగుడిని పంపించి నేను తయారయ్యి నేను ఆఫీసుకి టెన్ థర్టీకి చేరుకోలేను అన్న స్పృహ ఉన్న నీవు అర్థమైందా మీరు ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లే తల్లి టెన్ ట్వంటీ నైన్కి ఆఫీస్ చేరు నేనొక్కడి పోతే ఏమవుతుంది సార్ ఆడ ఊర్చేటోడు రాడు లైట్ వేసేటోడు రాడు బయట నిల్చోవాల్సి వస్తుంది అంటే మీకు చైన్ రియాక్షన్ అర్థమవుతుందని చెప్పేది ఆ ఒక్క అమ్మాయి ఇంకో పావు గంట ముందులే ఆవిడ పాపం ఏ పదకొండు గంటలకు పడుకుంటుందో ఏమో నేను ఆవిడ గురించి మాట్లాడటం లేదు నేను ఒక సిస్టమ్ చెప్తున్నా నేను పోతే ఏమవుతుంది సార్ ఎవరు రారు సార్ నిజానికి సూపరింటెండెంట్ వచ్చి తాళం తీసినాకనే నేను క్యాష్ కౌంటర్ తీసుకుని కౌంటర్లో కూర్చుంటా సార్ సూపరింటెండెంట్ రానప్పుడు ఎందుకు సార్ కౌంటర్లా కరెక్టే అంటే ఇది ఒక కల్చర్ ఒక డిసిప్లిన్ ఒక డెడికేషన్ ఎట్లా బిల్డప్ అవ్వాలా ఎప్పుడు ట్రాఫిక్ జాము వర్షము వ్యవహారం ఉంటుంది understandable we can understand it క్యూలో వచ్చి ఇరవై మంది కట్టిపోవాలి మేము పోవాలి పైసలు కట్టిపోవాలి కరెక్టేనా వానా ట్రాఫిక్ జామ్ అంటే ఇక రేడియోలో చెప్తున్నారు టీవీలో స్క్రోలింగ్ వస్తున్నది ఆడ పెద్ద బోట్లు వేసుకుని నడుపుతున్నారంట అర్థం చేసుకోండి ఊరికేట్స్ question of discipline and dedication plus and minus we are a combination of both positive and negative thoughts we must understand ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న భయాలు లేక ఇతరులు నేర్పించినటువంటి భయాలు లేక అనవసరంగా తొందరపడకు ఎవర్రా నాకు ఎందుకు వస్తున్నావు ఆవిడ టెన్ ఫార్టీ ఫైవ్కి వస్తే నేను టెన్ ఫిఫ్టీకి వస్తా నేను టెన్ ఫిఫ్టీకి వస్తే ఆయన టెన్ ఫిఫ్టీ ఫైవ్కి వస్తాడు లెవెన్ లోపు రిజిస్టర్ తీసినామంటే మర్యాదగా ఉండదు నీ ఇష్టం లెవెన్ లోపు తీయకు ఫైవ్ మరి ఫైవ్ దాకా ఎవరు ఉంటారు భయ్ గడియారం చూడు బాగుంది ఫాస్ట్ బెటర్ రాదు నాలుగున్నరకే బయటపడవచ్చు మనం what are your existing thought patterns ఈ క్షణంలో ఇప్పుడు ఏది రెండు ఇరవై ఐదు అవుతోంది పంతొమ్మిది జూలై రెండు వేల పదమూడు నాడు ఈ క్షణంలో మీ ఆలోచనలు ఎలాంటివి ఉన్నాయి ఇంకో గంట భరిస్తే వెళ్ళిపోవచ్చు కదా ఇంటి ఏదో చెప్తున్నాడు చెప్పని ఏమా అమ్మ నాన్న చెప్తే వినలే కన్నోడు చెప్తే వినలే కట్టుకున్నోళ్ళు చెప్తే వినలే ఈయన వచ్చి మారు మారంటే మేము మారుతామా ఎట్లా కనబడుతున్నాం ఎట్లా కనబడుతున్నామండి మేము ఏమనుకుంటున్నాం మమ్మల్ని చూస్తే అంత తేలిగ్గా తిగిన గాలిపటం లెక్క కనబడుతున్నామా మారము ఒరిజినల్ మరి నెగటివా what do you want to do about them ఏం చేద్దాం అనుకుంటున్నారు practice for forty days rubber band technique right ఒక మతానికి సంబంధించింది అని అనుకోకుండా ఆలోచిస్తే నలభై రోజులు ఉపవాసం కఠిన ఉపవాసం మంచినీటి చుక్క తీసుకోకుండా ఉండండి అన్న నలభై రోజులు ఇస్లాం మతంలో ఉన్న ఆంతర్యం లేక భవానీ దీక్షనో అయ్యప్ప దీక్షనో మరో దీక్షనో చేసుకుని మండలం రోజులు నలభై రోజులు ఉండాలి అని చెప్పి చెప్పటం సంవత్సరానికి ఉన్న మూడు వందల అరవై ఐదుల్లో చిల్లర ఐదు పక్కన పెడితే మూడు వందల అరవైలో నవగ్రహాలకి తొమ్మిది పెట్టి బాగారం చేస్తూ ఒక్కొక్క దానికి నలభై వచ్చినందువల్ల ఆ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటానికి పట్టే మూడు వందల అరవై ఐదు రోజులు తొమ్మిది గ్రహాలకి కేటగారీ చేస్తే నలభై రోజులు వస్తుంది కాబట్టి ఫార్టీకి ఒక సిగ్నిఫికెన్స్ ఉందని మన వాళ్ళు ఎప్పుడో నిర్ణయించారు వాళ్ళ ఇష్టం ఏమిటి వాళ్ళ నిర్ణయించింది నలభై రోజులు గనక నువ్వు కఠినంగా ఒక మనస్సును నిర్ణయం చేసుకుని క్రమశిక్షణతో గనక దానిని పాటిస్తే నలభై ఒకటవ రోజు నుంచి అది నీకు ఆటోమేటిక్ గా అలవాటు అవుతుంది ప్రయత్నం చేయక్కర్లేదు చదువుకుంటున్నప్పుడు ఆరు గంటలకు లేచినావమ్మా లేచినవా మంచిదాను అందుకు ఉద్యోగం వచ్చింది నువ్వు ఆరు గంటలు లేకుండా ఉంటే మీ అమ్మ ఇంకా అయ్యో అని ఏడుస్తూ ఉండే సరిపోను వదిలే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే సైకాలజిస్టులు ఏం నిరూపించారంటే నలభై కూడా అక్కర్లేదు sir twenty one days is sufficient అన్నారు ఏమిటది ట్వంటీ వన్ డేస్ ఒక ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు లేస్తారు సార్ రోజు యావరేజ్ సిక్స్ ఓ క్లాక్ ఇప్పుడు ఉదాహరణకి ఈయన నేను ఆయన పదిహేను నిమిషాలు చదవమన్నాడు సంగీతం వినమన్నాడు కదా అని చెప్పని ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లేద్దామని అనుకున్నాడు అనుకుని ఏం చేస్తాడంటే ఇంటికెళ్ళి గడియారం లేకపోతే సెల్ ఫోన్లో గడియారం ఉంటుంది అవునా లేదు పాత రోజుల లెక్క కీ ఇస్తే గడియారం మోగేది ఉంటుంది అలారం పెట్టుకుని ఆయన ఈ వాటి నుంచి అంటే ఇది నైన్టీన్త్ జూలై నుంచి ట్వంటీ డేస్ అంటే ఇది పదకొండదో పది అంటే ఆగస్టు పదవ తేదీ ఉదయం వరకు రోజు ఐదు నలభై ఆయన లేస్తారు గట్టిగా స్ట్రిక్ట్ డిసిప్లిన్ వానబడ్డ సండే అయినా వర్కింగ్ డే అయినా సెలవైనా పండగైనా కరెక్ట్ గా ఆయన సమయానికి లేస్తారు లెవెన్త్ ఆగస్ట్ నాడు అలారం మోగక్కర్లేదు వెళ్ళిపోస్తారు ఆటోమేటిక్ గా ఎట్లా ఎందుకు there a biological clock inside which got tune to twenty one days of mental conditioning నీ మానసిక స్థితి నీ శరీరంలో ఉన్నటువంటి ఒక ప్రకృతి సహజమైనటువంటి ఒక గడియారం అది క్రమంగా తిరుగుతూ ఐదు నలభై నాలుగు యాభై తొమ్మిదికి అది మోగటానికి ముందు ఇది ట్రింగ్ అని మోగుతుంది లేచి కూర్చుంటుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదా అంటే మనం మారటానికి ఎన్ని రోజులు కష్టపడాలా ట్వంటీ వన్ డేస్ లేదా జర్ర కొంచెం థిక్ స్కిన్ పాత అలవాట్లు ఎక్కువ ఉంటే అర్థం కాలే ఎన్ని రోజులు ఇంకో పంతొమ్మిది రోజులు నలభై రోజులు నలభై రోజులు కనుక నువ్వు డిటర్మైన్డ్ గా మారడానికి ప్రయత్నం చేస్తే automatically you will change and improve అనేటువంటి పాయింట్ మనం గమనిస్తే ఈ రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ ఏమిటి మీకు ఆఫీసులో రబ్బర్ బ్యాండ్లు ఉంటాయా ఉంటాయా ఉండవా ఉంటాయి కదా రైట్ ఒక ఆయన సైకాలజిస్ట్ ఏం చెప్పిండంటే మీరు రబ్బర్ బ్యాండ్ తీసుకుని ఇట్లా గడియారంకు పెట్టుకున్నట్టు పెట్టుకోండి ఎప్పుడన్నా నెగిటివ్ థాట్ వస్తే ఒక్కసారి గుంజెట్లు వదిలిపెట్టండి ఏమవుతుంది ఒకటి చాలదు అనుకుంటే రెండు చేతులకు వేసుకోండి అది కూడా చాలు కూడా పెద్ద తెచ్చుకుని మరొక వేసుకోండి ఎప్పుడు నెగిటివ్ థాట్ వచ్చినా జర గుంజు వదిలిపెట్టండి దాంతో దానికి బుద్ధి వచ్చి నేను వద్దు నేను పాజిటివ్ అయిపోతా అని చెప్పని అంటుందట అట్లా మీ ఇష్టం మరి రెండు బ్యాండ్లు రెండు రబ్బర్ బ్యాండ్లు పెట్టుకుంటారో మూడు రబ్బర్ బ్యాండ్లు తెచ్చుకుంటారో మీ ఇష్టం కానీ ఒక్క నలభై రోజులు గనక క్రమశిక్షణతో గనక మార్పు yes I want to change I want to become different అని అనుకున్నట్టయితే మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి are you interested in changing your attitude for the better meditation yoga and pranayama will help you ధ్యానము యోగా శ్వాస తీసుకుని శ్వాస వదిలిపెట్టేటువంటిది రోజు చేస్తున్నాం కదా సార్ మళ్ళా చేయమంటావు ఏంలే అది అన్కాన్షియస్ గా చేస్తారు దాన్ని కాన్షియస్ గా కనుక చేస్తే గాలి పీల్చుకునే పద్ధతి ఉంది మాకు తెలియదా పద్ధతులు ఉన్నాయి గాలి నిలిపే పద్ధతి ఉంది గాలి వదిలే పద్ధతి ఉంది ఏది గాలి లేకుండా ఉంచుకునే పూరక రేచక కుంభగానే పద్ధతులు ఉన్నాయని పెద్దలు చెబుతారు అవి గనక చేస్తే ఆరోగ్యం బాగుంటుంది మనస్సు బాగుంటుంది చంచలత్వం ఉండదు నిగ్రహం పెరుగుతుంది తట్టుకోగలుగుతావు ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది ఆరోగ్యం చెడదు రోగాలు రావు దరిద్రపు బుద్ధులు రావు దరిద్రపు మాటలు రావు దరిద్రపు చేతలు చెయ్యవు ఇది లీకు ఎక్కడ మొదలెడితే ఎక్కడ ఉపయోగం వస్తుందో ఆలోచిస్తే ఇవి చేయాలో లేదో మీరు ఆలోచించుకోండి being a little less selfish అంటే కొంచెం తక్కువ స్వార్థం ఎ లిటిల్ మోర్ లవింగ్ ఇంకొంచెం ఎక్కువ ప్రేమ కేరింగ్ అండ్ షేరింగ్ పట్టుకోవడం ఉదాహరణకి మామూలుగా రోజు ఆయన మాట్లాడతాడు ఒకరోజు ఎట్టని గా కూర్చుని అని అడిగితే హీ విల్ బి హ్యాపీ మంచికే నేను చెప్పలేదు ఏదో అయింది కనుక్కో జర ఏమైందో నీ పక్క సీటు మీద ఉన్నవాడు ఏ విధంగా ఉన్నాడు అయితే నీకు ఆనందం కలుగుతోందో మరో రోజు నువ్వు అలా ఉంటే వాడికి ఆనందం కలుగుతోంది నీకు అర్థమైంది కదా are you happy fathers are happy are are you happy fathers are unhappy ఇతరులు ఏడుస్తూ ఉంటే ఆనందాన్ని జురుకునేటువంటి తత్వం నీలో ఉంటే బహుశా పరోక్షంగా నీకది జరగాలి అలాంటిది జరగాలి అని చెప్పను అందుకే మన వాళ్ళు అంటారు ఏదో ఇబ్బందుల్లో ఉంటే పరాయి వాళ్లకు కూడా ఇది వద్దు పగవాళ్లకు కూడా ఇది జరగకూడదు అని అంటారు అంటే పగవాళ్లకు కూడా జరగకూడదు అంటే అంత కష్టమే అనుభవిస్తున్నా అది ఇతరులకు జరగకుండా ఉంటే బాగుంటుందనేటువంటి సద్బుద్ధి అన్నమాట conscious and continuous efforts are required తెలిసి జరగవలే నిరంతరం కృషి జరగవలే to increase what the positive attitude and to decrease what the negative attitude మనకు దాదాపు ఒక యాభై వేల ఆలోచనలు ప్రతిరోజు వస్తాయట చిన్నవి పెద్దవి మంచివి చెడ్డవి అన్ని రకాలు కలిసి జనం ఏం ఎస్టిమేట్ చేశారంటే ఆ సాధారణంగా సగటు మనిషికి మరి విదేశాలలో వాళ్ళు మన దేశం వాళ్ళు తెలియదు కానీ సాధారణంగా సగటు మనిషికి ఆ యాభై వేల ఆలోచనల్లో ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ ఆలోచనలట అంత అన్యాయమా సార్ వాళ్ళు చెప్పిన విషయం మనం ఏం చేస్తాం దానికి ఉన్న పరిస్థితి అందుకని అది గుర్తిస్తే మన యాటిట్యూడ్ ఎలాంటిదైతే ఏమవుతుంది our attitude determines the altitude that you can reach in our life జీవితంలో ఏ ఉన్నత స్థాయికి మనం ఎదగాలో ఎదగగలమో మన పొటెన్షియల్ ని గనక మనం ఫుల్ఫిల్ చేసుకున్నట్టయితే దానికి పునాది ఎక్కడుంది మన వైఖరి మీకు తెలుసో తెలీదో చిన్నప్పుడు మేము విన్నది బహుశా మీరు చిన్నప్పుడు విన్నారో లేదో ఎవరైనా ఏమైనా అంటే ఒరే జాగ్రత్తగా అనరా తదాస్తు దేవతలు పైన ఉంటారు నువ్వేదన్నా చెడు అంటే వాళ్ళు తదాస్తు తదాస్తు అంటే చెడు జరుగుతుందిరా శుభం పలుకు పాత సామెతో ఉంటుంది మీరు విన్నారా శుభం పలకరా పెళ్లి కొడక అంట పెళ్లి కూతురు ఉండేది అని అంటారు ఏమనుకోకండి ముండెప్పుడు అవుతుందా నేను వీడికి వచ్చినప్పుడు కదా అంటే వీడు పదం యొక్క అర్థం తెలియదు వీడికి పదం యొక్క అర్థం వీడికి తెలియదు నీవు బాగుంటేనే ఆవిడ స్త్రీ నువ్వు పోయి ఆవిడుంటే ఆవిడ ఆ పదంతో మనం వాడతాం అంటే అర్థమేమిటి శుభం పలకరా అంటే ఏం మాట్లాడుతున్నావు అన్నంత మాత్రం నిజమవుతుందా సార్ పాయింట్ అది కాదు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది నీ మనసులో ఇది అత్తగారులకు సంబంధించి ఓ మాట చెప్తారు తిన్నారా గుర్తుందా కొడుకు చల్లగా ఉండాలా కోడలు ఉండమయ్యాలా అని ఎట్లా కుదురుతుంది నా కొడుకు కాబట్టి చల్లగా ఉండాలా అమ్మాయి మీద కోపం ఉండమయ్యాలి kudhar do you have to forego both your altitude the height that you can reach is determined by your attitude what is your attitude towards your mother your motherland and if you are a man your attitude towards woman and if you are a woman what is your attitude towards man and also Your attitude towards others, work, wealth, world, worship, winning, wisdom, worry, service, learning, love and self. నన్ను నేను నిర్భయ కేసు గురించి చెప్తూ ఓ మాట చెప్పాను తల్లిదండ్రులు గనక జాగ్రత్త వహించి గనక తమ పిల్లలలో మంచి సంస్కారపు ఆలోచనలు వచ్చేటట్టు ప్రయత్నిస్తే ఇలాంటివి జరగవు ఇలాంటివి జరుగుతున్నాయంటే ఆ పిల్లలు చేసిన వాళ్ళని పట్టడమే కాక వాళ్ల తల్లిదండ్రుల్ని వాళ్లు పెరిగిన పరిస్థితుల్ని ఆ సమాజాన్ని dash dash dash dash dash మన మూలాల్లోకి వెళ్లి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా టెంప్టేషన్ గుర్తొస్తున్నది కాబట్టి చెప్పేస్తా అమెరికాలో క్రైమ్ డిటెక్షన్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మీరు ఎప్పుడన్నా ఇంగ్లీష్ సినిమాలు కనుక చూస్తే మీరు గమనించి ఉంటారు ఒక్కసారి ఏదైనా ఇక్కడ జరిగితే వాళ్ళు ఉయ్ ఉయ్ ఉయ్ అని చెప్పని ఓ పది పదిహేను కార్లు వచ్చేస్తాయి మీకు అర్థమైంది కదా ఎప్పుడైనా చూసుంటారు సరే మన దగ్గర కూడా రెండు మూడు వస్తాయనుకో పర్వాలేదు పాయింట్ ఏంటంటే అమెరికాలో ఒక రాష్ట్రంలో ఒకవైపు ఒక వ్యక్తి సీరియల్ కిల్లర్ అంటే ఓ నాలుగో ఐదో ఆరో ఏడో హత్యలు చేసినాక మొత్తానికి పోలీసు వాళ్ళు పట్టుబడ్డాడు పట్టుబడ్డంగా వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ చరిత్ర అంతా మొత్తం తవ్వి తీస్తారు కంప్యూటర్లు ఉన్నాయి కదా మొత్తం ఇట్లా బటన్ నొక్కిరమంటే మొత్తం వాడి ఫోటో మొత్తం డీటెయిల్స్ వస్తాయి ఏడ చదివిండు ఎక్కడ పుట్టిండు ఏం చేసిండు ఏ స్కూల్లో చదివాడు ఇంతకు ముందు క్రైమ్ ఏమైనా ఉంది ఎప్పుడైనా వాడు అరెస్ట్ అయిందా అరెస్ట్ అవ్వలేదా అరెస్ట్ అయ్యి బెయిల్ దొరికిందా పట్టాభరామయ్య గారు బెయిల్ ఇవ్వలేదా ఇవన్నీ డీటెయిల్స్ అందులో మొత్తం వచ్చేస్తాయి సరే వెతికేసరికి వాడికి పలానా ఊళ్ళో పలానా తల్లిదండ్రులకు పుట్టినవాడు వీడు ట్విన్ బ్రదర్ అంటే కవలలు వీడి బ్రదర్ ఇంకోడు ఉన్నాడు ఆ బ్రదర్ ఏమో పలానా రాష్ట్రంలో ఇంకో చోట ఉన్నాడు అనేటువంటి ఆ డీటెయిల్స్ వాళ్ళ కంప్యూటర్లో వచ్చేసినాయి ఆధార్ కార్డు ఇంకా అర్థం కాలే నంబర్ ఉంటే మొత్తం గోత్రాలు తెలుస్తాయి కదా అట్లా ఆధార్ కార్డు సరే వాళ్ళు ఏం చేసిందంటే వెంటనే ఈ ఎస్పీ ఆ ఎస్పీకి ఫోన్ చేసిండు మిగతా ఒకడు ఉన్నాడు వాడి పేరు ఇది వాడి అడ్రస్ ఇది వాడి ఫోన్ నంబర్ ఇది వాడి ఉద్యోగం ఇది వాడి బ్రదర్ని ఇక్కడ మేము సీరియల్ కిల్లర్ కింద అరెస్ట్ చేసినాము కవలలైనందుకు వాడికి కూడా ఇదే మనస్తత్వం ఉండే అవకాశం ఉంది జాగ్రత్త ముందు సూచనతో చెప్తున్నాం వాడి కేసు తీయండి వాడి రికార్డ్స్ పంపించండి వాడిని మీరు అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో కన్నేసి ఉంచండి అని కబురు పంపించారు పాయింట్ అర్థమైందా ఇప్పుడు తర్వాత స్టోరీ వినండి ఆ ఎస్పీ గారు ఈ ఎస్పీ గారికి ఏం చెప్పారంటే అరే చాలా బుద్ధిమంతుడండి మంచి రికార్డు ఉన్నది ఈయనకు ఒక్క షికాయత్ లేదు ఒక్క కంప్లైంట్ లేదు నేబర్స్ గాని పోలీస్ కేసులు గాని పక్కోళ్లు గాని ఆఫీసులో బాస్ గాని కలీగ్స్ గాని ఫ్రెండ్స్ గాని ఎవ్వరూ ఏ కంప్లైంట్ లేదు అదేమిటి మీరు ఇట్లాంటి వ్యక్తి అని చెప్పని చెప్తున్నారు ఈయన గురించి మాకు నమ్మబుద్ధి పుట్టడం లేదు అన్నాడు సరే రికార్డ్స్ అయితే మాకు పంపించి మేము స్టడీ చేసి చెప్తాం కదా నీకెందుకు primary it is not your case it is our case నా రికార్డ్స్ తెప్పించుకుని స్టడీ చేసి వాళ్ళకి ఆ సైకియాట్రిస్ట్ అని చెప్పని ఉంటారు అంటే మానసిక తత్వ శాస్త్రవేత్తలు మానసిక చికిత్స నిపుణులు వాళ్ళంతా స్టడీ చేసి చెప్తే ఈ తప్పు చేసిన ఈ క్రైమ్ చేసిన అడిగితే ఏం జరిగిందయ్యా అంటే కథ ఏమిటంటే క్లుప్తంగా తల్లిదండ్రులు ఇద్దరు చిత్రమైన మనస్తత్వం కలవాళ్లు ముఖ్యంగా తండ్రి తాగొచ్చి ఇంట్లో ప్రతిరోజు నానా రభస చేసి భార్యను హింసించేవాడు పిల్లల్ని కొట్టేవాడు ఇది బ్యాక్గ్రౌండ్ వీళ్ళు చివరికి ఏం కన్క్లూషన్కి వచ్చారంటే ఈ క్రైమ్ చేసిన ఈ నేరస్తుని అడిగితే తండ్రి అలా ప్రవర్తించాడు కాబట్టి భార్యను కొట్టవలే స్త్రీలను అదుపులో పెట్టవలే వాళ్లతో సవ్యంగా వ్యవహరించవలసిన అవసరం లేదు అని వాడు ఆ కంక్లూషన్కి వచ్చి అలా ప్రవర్తించాడు వీడిని వచ్చి అడిగాడు వీడు నాన్న అమ్మను హింస పెట్టాడు అందుకని నేను తప్పు చేయకూడదు ఇంకొకరికి ఇబ్బంది కలిగించకూడదు అని నా జీవితం నేను ఇలా ఉండేటట్టు తీర్చిదిద్దుకున్నాను అన్నాడు ఈ కథలో మీకేమర్థమైందో ఏమర్థమైంది ఒకే ఇంట్లో పుట్టారు కవలలు ఒకే వాతావరణంలో పెరిగారు ఒకే సన్నివేశాన్ని చూశారు ఒక పిల్లవాడు నేరం చేసే ప్రవృత్తిని అలవాటు చేసుకుంటే ఇంకో పిల్లవాడు సన్మార్గాన్ని అంగీకరించాడు పన్నెండేళ్ళు పదిహేనేళ్ళు కలిసి పెరిగారు ఆ తర్వాత వీడితో వచ్చిండు వాడు అటొచ్చిండు వాడి పని వాడు వీడి పని వీడు అది వేరే కథ మీకు అర్థమవుతుందా నేను చెప్పేది సో హౌ యూ రియాక్ట్ అంటే what is your attitude what's your attitude towards woman what is your attitude towards work what is your attitude towards wealth towards others towards love towards service towards A B C D అక్కడ బోల్డ్ పాయింట్స్ చెప్పిన ఇంకొక నిమిషం ఈ పాయింట్ చెప్పి ముందుకు వెళ్ళిపోతాను ఒక తల్లి గనక ఒరే మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నాడ్రా ఉంచుకోలే మ్యారేజ్ అయింది మా విదేశాలలో ఒక్కొక్కసారి ఇద్దరు పెళ్లి చేసుకోకుండా ఉండి వాళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అయినాక ఏదో సర్టిఫికేట్ కావాలి కాబట్టి అప్పుడు పిల్లలతో సహా మ్యారేజ్ చేసుకుంటారు నన్ను అర్థం కాలే పిల్లలతో మ్యారేజ్ ఏం సార్ అంటే మరి ఏం చేయాలి అప్పుడు చేసుకోవాలి ఇప్పుడు చేసుకుంటున్నాం నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాలి కదా నువ్వు ఆధార్ కార్డు అంతవరకు లివిన్ uh, సరే వద్దు మనకు ఆ పాయింట్ కాదు నేను చెప్పదలుచుకున్నది అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఎవరైనా ఆయన treat the women with dignity నువ్వు గౌరవిస్తావు కదా స్త్రీలను గౌరవించడం నేర్చుకో ఎప్పుడైనా ఎవరైనా నీ గురించి కంప్లైంట్ చేస్తే నువ్వు అది నాకు చేసినట్టు నేను భావిస్తానని ఒక్క సింగిల్ సెంటెన్స్ కనుక ఆ తల్లి తన కొడుకు గనక చెప్తే కొడుకులు కొంచెమైనా మారరా ఆశ మారతారేమోనని మారతారో మారో నాకు తెలియదు so what is your attitude towards women ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్తాను నేను ఈమె నన్ను కన్నది షీఈస్ మై మదర్ ఈమె నేను పెళ్లి చేసుకున్నా she is my wife so other women cannot be my wife they are like my mothers అనేది ఒక లాజిక్ ఇంకో కల్చర్లో She is my mother. She gave birth to me. Other women are not my mothers. So, తర్కం అర్థమైంది అనుకుంటున్నాను అంటే ఏ దృష్టితో చూడాలి నువ్వు what is your attitude towards woman అంటే if you are a woman what is your attitude towards man అంటే అదర్ మెన్ అని అక్కడ అర్థం అది We are all grown ups. We are all married. We know what is life and what is enjoyment or what is family and what is children. అంటే ఏ బాధ్యతాయుతమైన ప్రవర్తన గనక మనకు అలవాటైతే మనం ఎలా స్పందించే అవకాశం ఉందో అది ఇతరులకు అంటే ముఖ్యంగా మన పిల్లలకు ఎలా నేర్పాలో మనం గనక గ్రహిస్తే అమ్మను గౌరవించాలని తెలిస్తే స్త్రీత్వాన్ని గౌరవించాలని తెలిస్తే స్త్రీమూర్తే మాతృమూర్తి అవుతుందని తెలిస్తే నిన్ను ఎలా నీ తల్లి కన్నదో ఇతరులను కూడా వాళ్ల తల్లి వాళ్లను అలా కన్నది అనేటువంటిది తెలిస్తే ఈ యశోద దగ్గరికి ఆ ఊళ్ళో ఉన్న గోపస్త్రీలందరూ వెళ్లి కంప్లైంట్ చేస్తారట మీ పిల్లగాడు చాలా అల్లరమ్మా చంపేస్తున్నాడు కుండలలో పాలు ఉండవు వెనలు ఉండవు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు చెప్పండి అంటే ఆ యశోద రిప్లై ఇస్తుందట నేను మీ వలన కంటి నయ్యమైన అయ్యను అని ఏ మీ పిల్లలు అల్లరి చేయరా మీ పిల్లలు అల్లరి చేస్తే ఒక లెక్క కానీ నా పిల్లల పిల్లోడు అల్లరి చేస్తే నువ్వు షికాయత్ చేస్తావు నువ్వు సరే ఆ తల్లెట్ట డిఫెండ్ చేసుకున్నది ఆ విషయం వేరు అంటే నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఆ వయస్సులో అల్లరి చేయటమే ముచ్చట పెద్దయ్యాక అల్లరి చేయటం తప్పు ఇప్పుడు పోతూ పోతూ వాడు కొంగులు మామూలుగా కొంగులాగటం తప్పు వాడు మూడేళ్ల వాడు నాలుగేళ్ల వాడు నాలుగేళ్ల వాడు కొంగులాగితే ఏంటి పెద్ద సీరియస్ గా కంప్లైంట్ చేస్తున్నావు నువ్వు నీకు అర్థమవుతోందా సరే మిగిలిన సంఘటన మనకు అనవసరం సో అలా మనం వీటన్నింటి గురించి మన యాటిట్యూడ్ ఏమిటో తెలుసుకోవాలి so if you respect your mother invariably you will respect motherhood. Respecting motherhood is respecting womanhood. Respecting womanhood is respecting what is the type of relationship between man and woman. If you respect mother, obviously you will respect mother's mother. అందరు తల్లులను భరిస్తున్నటువంటి భూమాతను గౌరవించటం అంటే ఇక్కడ మనం పొలిటికల్ బౌండరీస్ పెట్టుకున్నాం కాబట్టి దేశాన్ని గౌరవించటం మదర్ ల్యాండ్ని గౌరవించటం అలవాటు అవుతుంది సో ఇది ఇందులో ఉన్నటువంటి తర్కం అనమాట సరే మిగిలినవన్నీ మీకు తేలిగ్గా అర్థమవుతాయి టైం ఉంటే చివరికి చూద్దాం సక్సెస్ డిపెండ్స్ ఆన్ యాటిట్యూడ్ అని నేను ఇందాక చెప్పాను నేను ఎందుకని చెప్పాను మీ వైఖరి ఏంటి వాట్స్ యువర్ యాటిట్యూడ్ ఇద్దరు కవల పిల్లల్లో ఒకడు పరమ దుర్మార్గుడు నికృష్టుడు నీచుడయ్యాడు ఇంకొకడు మంచివాడు సన్మార్గుడు అయ్యాడు ఎందుకని వాళ్ళ వైఖరి అది నాన్న వచ్చి అమ్మను కొడుతుంటే ఓహో వీళ్ళను కొట్టాలన్నమాట అని ఒకడు అనుకున్నాడు కొట్టకూడదు అన్నమాట అని ఇంకోడు అనుకున్నాడు that's how the have reacted same incident but two reactions were there etcetera success depends on attitude and not resources నేను మీకు ఇప్పుడు కొన్ని స్లైడ్స్ చూపించబోతున్నాను ఇవి నేను అడాప్ట్ చేసినటువంటి slides please reflect and act the difference between the poor countries and the rich ones is not the age of the country చాలా రోజుల నుంచి బాగా డబ్బు సంపాదిస్తున్నందువల్ల దేశాలు ధనిక దేశాలు అయ్యాయని అంత లేనందువల్ల పేద దేశాలుగా ఉన్నాయని అనుకోవటానికి వీల్లేదు this can be explained countries like India and Egypt are thousands of years old Egypt భారతదేశం ఈ రెండు కూడా అనేక వేల సంవత్సరాల నాగరికత చరిత్ర అక్కడ పిరమిడ్లు ఇక్కడ మన పర్వతాలు ఉన్నటువంటి దేశాలు బట్ దీస్ ఆర్ పూర్ అంటే ఇవి వివిధ దేశాలు ఆన్ ది అదర్ హ్యాండ్ కెనడా ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ దట్ వర్ అన్నోన్ ఫ్యూ హండ్రెడ్ ఇయర్స్ ఎగో టుడే ఆర్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ ఆర్ రిచ్ కంట్రీస్ అంటే సీనియారిటీ ఉన్నందువల్ల రిచ్ అని అనుకోవటానికి అవకాశం లేదు సీనియారిటీ ఉన్న కంట్రీస్ ఏమో పూర్ కంట్రీస్ గా ఉన్నాయి మూడు వందల నాలుగు వందల ఐదు వందల ఏళ్ల క్రితం మనం ఈ కంట్రీల పేర్లే వినలేదు మనం అవేమో ఇప్పుడు బాగా కష్టపడి పైకొచ్చి డబ్బున్నటువంటి దేశాలు అయ్యాయి So the difference between poor and the rich countries does not reside in the available natural resources. ఉన్న సహజ వనరుల మీద ఆధారపడి ఉండదు Japan has a limited territory చాలా భూమి తక్కువ ఉన్నది పర్వతం లేకపోతే భూకంపాలు వచ్చేటువంటి అగ్నిపర్వతాలు eighty percent mountainous prone to earthquakes inadequate for agriculture and cattle raising, but it is the second world richest economy. The country is like an immense floating factory importing raw material from the whole world and exporting manufactured products. The whole country is like a floating factory. They import raw materials from everywhere in the world. They manufacture excellent products. మీ చేతుల్లో ఉన్న ఫోన్లు ఎక్కడ తయారయ్యాయి బెస్ట్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏ దేశంలోంచి వస్తోంది మీకు అర్థమైంది కదా వాళ్ళ దగ్గర తీసుకున్న లైసెన్సులతోనే హాంకాంగ్ చైనా కొరియా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఈ రహస్యం మీకు అర్థమైతే వాళ్ళు ఎంత నిబద్దతతో వాళ్ళ దేశం గురించి కల్చర్ గురించి ఉన్నారో ఆలోచించండి అలానే స్విట్జర్లాండ్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ చిన్న దేశం చుట్టూ పర్వతాలు చుట్టూ అనేకమైనటువంటి దేశాలు ఉన్నాయి does not plant cocoa but has the best chocolate of the world అక్కడ ఉన్న పర్వతాలలో చాక్లెట్ తయారు చేయడానికి కావలసిన కోకో అనే ముడి పదార్థము అక్కడ వాళ్ళు చెట్లు నాటి పెంచరు వేర్వేరు దేశాలలో పండేటువంటి కోకోను తీసుకొచ్చి ప్రపంచంలోని బెస్ట్ చాక్లెట్స్ అంటే స్విట్జర్లాండ్ లో తయారైనటువంటి చాక్లెట్స్ అంత నాణ్యత వాళ్ళు అక్కడ చూపించగలుగుతున్నారు అవునా it in its little territory అంటే తక్కువ భూభాగంలో they raise animals and plant the soil during four months per year సంవత్సరంలో నాలుగు నెలలు మాత్రమే వాళ్ళ కాస్త గడ్డి గిడ్డి ఆ పశువులకు దొరుకుతుంది మిగిలిన ఎనిమిది నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది అనమాట but they produce dairy products of the best quality it's a small country that transmits an image of security order and labour which made it the world's strongest safe అవినీతి పరులైన నాయకులు గాని ఇతరత్ర గాని అందరూ వెళ్లి తమ డబ్బును ఎక్కడ దాచుకుంటున్నారు స్విస్ బ్యాంకుల్లో మరి అంత సేఫా సేఫ్ సేఫ్ ఎందుకంటే కష్టపడి పనిచేస్తారు that's how they are able to produce security what then is the contributing factor significant intellectual differences surely Indians are not intellectually inferior అమెరికాలో నాసా అంటే national space agency silicon valley అంటే ఈ కంప్యూటర్ల ఐటీ ప్రపంచానికి సంబంధించింది more than fifty percent people are are of Indian origin కానీ మనం తెలివితేటలు ఉన్నోళ్ళమే కదా లేనోళ్ళమా ఉన్నోళ్ళమే మరి ఉండి మరి మన దేశం ఇట్లా తగలబడింది ఏమిటి ఆలోచించాలి the difference lies in the attitude of the people మీ యొక్క వైఖరి మీద ఆధారపడి ఉంటుంది On comparing and analyzing the attitudes and behavior of the people, we find that a great majority of the rich and the developed countries follow the following principles in their life. A great majority of the rich and the developed countries, ఇందాక examples meeku ee principles follow follow అవుతాయట ఏమిటది వాల్యూస్ అండ్ ఎథిక్స్ మన ఈ రెండు రోజుల ప్రోగ్రాంకి అదే టైటిల్ ఎందుకు ఈ టాపిక్ తీసుకుని చెప్తున్నారంటే ఇది కారణం integrity responsibility respect for the laws and the rules respecting the rights of other citizens work loving honest and hard working strive for saving and investment will of super action punctuality ఈ తొమ్మిది లక్షణాలు సాధారణంగా కనబడుతున్న కారణం చేత ఆ చిన్న చిన్న దేశాలైనప్పటికీ నాలుగైదు వందల సంవత్సరాలకు మించని చరిత్ర కలిగిన చిన్న బుజ్జి దేశాలైనప్పటికీ కూడా సారీ అవి ఈ స్థాయిని సంపాదించుకోగలిగాయి వేల సంవత్సరాల చరిత్ర ఉన్న భారతము లేకపోతే మన ఈజిప్టో ఇట్లా తయారయ్యాయి in poor countries it is generally observed that only a small minority follow these basic principles in their daily life కొందరు మాత్రమే ఈ వీధ దేశాలలో ఈ ప్రిన్సిపల్స్ ను ఫాలో అవుతున్నారు అత్యధిక సంఖ్యాకులు ఫాలో అవటం లేదు we are not poor because we lack natural resources or because we are intellectually inferior మీరేమనుకోకపోతే కర్ణాటక బార్డర్ కు అటువైపు గనులున్నట్టు అనంతపూరు ఈ కడప ప్రాంతాల్లో ఇటువైపు గనులున్నట్టు వీళ్ళు అధికారంలోకి వచ్చేంత వరకు మనకు తెలవలేదు అర్థమైందా అర్థమైందా అర్థం కాలేదు అర్థమైంది కదా అరే అసలు ఆ మన్ను అనుకున్నాం అది బంగారం వైఖరి we are poor because we the right right attitude stress culture culture positive attitude ఉంటే యూ స్ట్రెస్ అని అంటారు స్ట్రాంగ్ వర్క్ కల్చర్ బిల్డప్ అవుతుంది నెగటివ్ యాటిట్యూడ్ కనుకుంటే డిస్ట్రెస్ అంటే వీక్ కల్చర్ బిల్డప్ అవుతుంది an enduring disposition to consistently respond in a given manner కష్టము సుఖము enda వాన nimittam lekunda i will be there by 1025 that's all this is my commitment japan lo railu స్టేషన్కు వచ్చిన సమయాన్ని బట్టి వాళ్ళు అవసరం ఉంటే గడియారం సర్ చేసుకుంటారు అంటే అంత పంక్చువల్గా ఉంటాయి భారతదేశంలో ఒకసారి ఒక రైల్వే స్టేషన్లో ఒక రైల్వే ట్రైను సమయానికి వచ్చినందుకు ఆ ప్యాసింజర్స్ ఆనందపడి అక్కడికి వెళ్లి ఓ పూలదండ తీర్చుకుని బొకే ఇచ్చి నమస్కారం పెట్టిండంట ఎందుకంటే పాంక్చువాలిటీ మంచిగా వచ్చిన సమయం నిన్నటిది అన్నాడంట అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెక్ట్ గా లేట్ వచ్చినా అని చెప్పినట్టు మీకు అర్థమైంది అనుకుంటున్నా attitudes are the result of choices you make అందుకే నిన్న your life is full of choices and decisions అని చెప్పాను yesterday decisions to believe or not to believe any fact facing us is not as important as our attitude towards it for that determines our success or failure the power of attitude ఇందా చెప్పాను attitude is eighty five percent and your hard work and knowledge nearly constitutes a fifteen percent అని చెప్పాలి let's have a look at Japan Japan గురించి ఇంకొంచెం చూద్దాం ఎందుకు వాళ్లకు సహజ వనరులు తక్కువ ప్రపంచ యుద్దంలో అన్యాయంగా ఓడిపోవటమే కాక రెండు ఆటం బాంబులు హీరోషీమా నాగసాకి మీద పడ్డందువల్ల లక్షలాది మంది చనిపోవటం ఒక రెండు మహానగరాలు ధ్వంసమవ్వటం ఆ నెగటివ్ రేడియేషన్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాలలో రానున్న ముప్పై నలభై యాభై సంవత్సరాల వరకు కూడా లేనిపోని రోగాలు రావటం ఇంకా అన్యాయంగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు జపాన్లో కనబడతాయి అలాంటి జపాన్ దేశంలో ఆ మధ్య సునామీ వచ్చింది గుర్తున్నదా ఏడు గుర్తుంటాయి సార్ రోజుకో సునామీ అంటే అది వేరే సంగతి ఓ సునామీ వచ్చింది ఆ సునామీ వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం ten things to emulate from Japan Japan నుంచి నేర్చుకోవలసినటువంటిది ఏమిటి first thing calm not a single visual of chest beating or wild grief sorrow itself has been elevated గుండెలు బాదుకుంటూ అయ్యో నా కొడక ఎడబోయినో అయ్యో ఏమైంది అయ్యో నా కళ్ళ ముందు భవంతి కూరిపోయింది అయ్యో నా బ్యాంకు మునిగిపోయింది అయ్యో నా పుస్తకాలు తగిలిపోయినాయి ఒక్కడు ఏడవలే అంత స్థితప్రజ్ఞుల వలె ఫిలాసఫర్స్ వలె స్థిమితంగా ఉన్నారు calm it has happen faced యాక్టివేట్ యువర్ సెల్ఫ్ అది determination the second point that to must remember is the dignity క్యూలు ఫామ్ అయ్యారు క్యూలు బ్రేక్ చేయలే disciplined queues for water and groceries not a rough word or a crude gesture నోరు జారి ఒక మాట అనలేదు "ఏయ్, వెనక్కి పోరాను నేను ముందుంటా అదేదో సినిమాలో నాకు గుర్తులేదు వాడు క్యూలో రాడు పక్క కళ్ళు వస్తాడు వాడు వెనకాల వాడు పిలిచాడతాడు మై జహా ఖడా హూ ఐసే క్యూ షురు హోతా నేను ఎక్కడ నిల్చున్నానో క్యూ స్టార్టింగ్ పాయింట్ అది నువ్వు నా వెనకాల రా అరే పది మంది నేరీడ నిల్చున్నా నిల్చా మై జహా ఖడే రేతా హూ ఐసే క్యూ షురు హోతా అలా వాళ్ళు అడగలేదు ఇంకా ఉన్నాయి అందమైన పాయింట్స్ చెప్తాను మీరు ఉన్నాయి చూడండి The ability, the incredible architecture, for instance, building swayed but did not fall. భవంతులు ఊగాయి కానీ కూలలేదు మన దగ్గర కట్టక ముందు కూలుతాయి వందగుట్ట ఫ్లైఓవర్ దగ్గర ఒక పాలి రెండు రెండు సంవత్సరాల క్రితం ఇప్పుడు వానలు పడ్డప్పుడు పిల్లర్ కొట్టుకుపోయింది అంటే ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ చేసినాం వాళ్ళని అడిగిండ్రు పడుతు మురికి నీళ్ళు వచ్చినాయి అందుకని కొట్టుకుపోయింది మంచి నీళ్ళు వస్తే ఉంటుండేది మంచి నీళ్ళు ఎందుకు వస్తాయి the grace people what only what they needed for the present so everybody could get something ఉదాహరణకు ఒక చోట యాభై మంది ఉన్నారు అక్కడ ఒక స్టోర్ నిజానికి మన టెండెన్సీ ఎట్లుంటుందంటే వెళ్లి రేపేళ్ళుండి మరి కాఫీకి పాలు దొరుకుతాయో దొరకవో మొత్తం ఉన్న ప్యాకెట్ కన్నా నాకు ఇచ్చే పైసలు తీసుకో నేను పైసలు ఉన్నాను కదా They bought only what they wanted. They did not store. ఎక్కువ కొనుక్కుని స్టాక్ పెట్టుకుందాము మీరెవ్వరికి కాఫీ లేకపోయినా పర్వాలేదు నాకు వారం రోజుల వరకు కాఫీ గ్యారంటీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం అండర్స్టూడ్ అది no looting in shops no honking and no overtaking on the roads just understanding traffic jams ఏర్పడ్డాయి మరి బ్రిడ్జిలు కూలిపోయి చెట్లు అడ్డం పడితే ట్రాఫిక్ జామ్లు ఉండవా ఉన్నాయి హాన్ గొట్టుడు మినిస్టర్ గారు వస్తున్నారు పదే order discipline no honking no rude word no rude gesture fifty workers state back to pump sea water in the on the nuclear reactors how will they ever be repaid ఆ సునామీకి న్యూక్లియర్ రియాక్టర్స్ దెబ్బతిన్నాయి అంటే వేడి వేడినే మనం కరెంట్ కింద వాడుకుంటాం మనం అది పద్ధతి ఆ వేడి ఎంత విపరీతమైన వేడంటే దాని మీద చల్లబరచాలి చల్లబరచాలంటే సముద్రం నీళ్లు చల్లాలి సముద్రం నీళ్ళు చల్లాలంటే వర్కర్స్ డిసైడ్ చేసుకుని ఓ యాభై మంది రియాక్టరు ఇదైనందుకు రేడియేషన్ వల్ల మన చర్మం కాలుతుంది అనేకమైన రోగాలు వస్తాయి వ్యవహారం కరెక్టే కానీ మనం కూడా కనుక ఇక్కడి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తే ఇది ఒక ఐదు వేల మందికో యాభై వేల మందికో ఐదు లక్షల మందికో అపకారం చేస్తుంది so I don't mind sacrificing my life అని యాభై మంది అనుకుని ఆ యాభై మంది సముద్రపు నీళ్లు ఆ రియాక్టర్ల మీద చల్లటానికి తమ జీవితాలను త్యాగం చేశారు how we will ever repay their sacrifice మిగిలిన జపాన్ వాళ్ళు మనం ఎట్లా వాళ్ళ రుణం తీర్చుకోగలము వాళ్ళు త్యాగం చేసినందుకు కదా మనం బతకగలిగినాము లేకపోతే మనం కూడా రేడియేషన్తో ఇదై ఉండేవాళ్లము అని చెప్పండి restaurants cut prices an unguarded ATM is left alone the strong care for the weak. హోటల్స్లలో ఇలాంటి సందర్భం ఏర్పడితే రేట్లు పెంచుతారు మీరేమనుకోకపోతే న్యూస్ పేపర్లో చూసుండవచ్చు కేదార్నాథ్ లో మొన్న మధ్య వచ్చినటువంటి దానికి భోజనం ఐదు వందలు వాటర్ బాటిల్ హండ్రెడ్ అందరం పుణ్యాత్ములం కదా మీకు అర్థమైందా మరి అక్కడేం జరిగింది జపాన్ లో రెస్టారెంట్స్ హ్యావ్ కట్ ప్రైసెస్ పది రూపాయలకు దొరికే ఇడ్లీ కాలో చేరుపోయింది నష్టం కాదా ఇంత నష్టం ముందు మాదెంత will share will care unguarded ATM is left alone currency నోట్లు కొత్తవి ఉంటాయి వందలు వేలు అక్కడ దోచుకోవచ్చు no the have not touched it the strong care for the weak బలం ఉన్నోడు యవనంలో ఉన్నోడు బలహీనుడికో కాలో చెయ్యో ఇరిగినోడికో లేకపోతే ముసలోడికో సహాయం చేశారు The old and children children, everyone knew exactly what to do and they did just that. That was the training. వయసుతో నిమిత్తం లేకుండా ఇలాంటి విపత్కర పరిస్థితి దేశాన్నో రాష్ట్రాన్నో ఊరునో కుదిలి కుదించినప్పుడు కుదిపేసినప్పుడు ఏం చేయాలి they were train for it they were thought it's a part of their education and civilization they know how to behave they exactly behave like that మోసం చేయలే ద్రోహం చేయలే పక్కింటోడు దాటుకుపోతే వాడి ఇంట్లో వెళ్ళి వస్తువులు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోలేదు మంచ కింద దాచుకోలేదు అలాంటి పనులు చేయలేదు they showed magnificent restraint in the bulletins no silly reports only calm reportage మన దగ్గర ఎన్ని ఛానల్స్ ఉన్నాయో ఒక వార్తను ఎన్ని రకాలుగా వాళ్ళు వక్రీకరించో మరొకటి చేసో వాళ్ళు వినిపిస్తారో చూపిస్తారో ఒకే దృశ్యాన్ని మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి చూపించి మీలో ఒక పాశవిక తత్వాన్ని రెచ్చగొడతారో అది మీరు గనక గమనించి ఉంటే మన ఛానల్స్ మీకు తెలుసు కాబట్టి ఓన్లీ ట్రూత్ నో కామెంట్ వార్త వ్యాఖ్య కాదు వార్త నా అభిప్రాయం కాదు ఫలానా వాళ్ళు ఫలానా అన్నారు అంతే no reading in between the lines and no interpretation of it when the power went off in a store people put things back on the shelves and left quietly ఓ పెద్ద షాపింగ్ మాల్స్ మీరు ఎప్పుడన్నా చూసారో చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఈ మధ్య మన హైదరాబాద్ లో కూడా వస్తున్నాయి అనుకోండి కరెంటు పోయింది కరెంటు పోతే వస్తువులు తీసుకుని అటు నుంచి అటే గేట్ల కలిగి పోలేదు బయటకు తీసుకున్న వస్తువులు అక్కడ వదిలిపెట్టేసి ఏ calmly walked out of the stores ఇప్పుడు అర్థమైందా మీకు ధర్మార్థ ధర్మ కామ ధర్మ మోక్ష ఆచరణలో నాది కాదు నాకొద్దు ఇక్కడ ఉందో లేదో గుర్తులేదు కానీ నేను చదివిన ఇన్సిడెంట్ చెప్తున్నాను ఓ పెద్ద క్యూ అందరూ వరుసలో నిల్చున్నారు చిన్న పిల్లవాడు చిన్న అంటే బహుశా ఒక ఎనిమిదేళ్లు తొమ్మిదేళ్లు ఉంటారు వాళ్ళక్కడ ఓ పెద్ద ఆయన అంటే వయసులో పెద్ద ఆయన ఏదో కోట రెండు పాల ప్యాకెట్ ఇచ్చిన రెండు తీసుకుని వచ్చి వీడిని చూసి అయ్యో పాపం ఇంత పెద్ద క్యూ ఉన్నది ఎట్లా అని చెప్పని వాడికి పాకెట్ ఇచ్చి తీసుకుపోరా అని వెళ్లిపోయాడు వీడు నేరుగా ముందుకు పోయి కౌంటర్లో ఇచ్చేసి I will wait for my turn understand the culture I will wait ఆ ముందున్న మనిషి దగ్గరికే పాల ప్యాకెట్లు అయిపోతే I will go without milk I don't want unnecessary your kindness to be అంటే dignity is there anything that we can do మనం గమనించవలసింది గుర్తించుకోవలసింది నేర్చుకోవలసింది పాటించవలసింది ఏమనుందా వీడు సినిమాలు చూస్తుంటే ఏమొస్తారు సార్ మాకు డాక్యుమెంటరీ చూస్తున్నారు సినిమాలు చూస్తున్నారు అందరిని మెచ్చుకుంటున్నారు మమ్మల్ని ఏమో మీరు పరోక్షంగా it has been estimated that we think more than fifty thousand thoughts ఇందా చెప్పాను and more than fifty percent of them are negative నా సంపాదన నాది ఎస్ కష్టపడు ఎస్ ఆనందించు ఎస్ బాగుపడు ఎస్ ఇంకొకటి దాని మీద కానీ ఎవరొద్దను మీకు తెలుసో తెలీదో కొన్ని చోట్ల కొన్ని చోట్ల పగలు ఉద్యోగం చేసి ఏదో చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం కాదు ఇప్పుడు జరి జీతాలు కొంచెం ఎక్కువైనా అంతకుముందు తక్కువ ఉండేది రాత్రి ఉద్యోగం నుంచి దిగినాక ఎవరు చూడకుండా తల ఖరీది కట్టుకుని ఆటోలు నడిపి కుటుంబాలను పోషించుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు వినరా కనీసం ఎక్కడైనా they have taken care of their families అంటే కష్టపడి నిజాయితీగా సంపాదించి మా కుటుంబాన్ని పోషించుకుంటాం తప్ప వెధవేషాలు వేయము అని అర్థం సరే వాళ్ళకేమైనా బహుమతి ఉంటుందా ఉండదా నాకు తెలియదు negative thoughts prevent us from from realizing our potential multiplied by minus one అన్నమాట stopping these self destructive thoughts is like stopping any other bad habit only thing is it take some time and it take some effort ఇంతవరకు మనం పుట్టి పెరిగిన పరిస్థితులు పనుల్లో కంపెనీలో పనిచేస్తున్నటువంటి పరిస్థితుల వల్ల మనకేదైనా ఒక రకమైన నెగిటివ్ ఆలోచనలు మనస్సులో ఏర్కొని పేరుకుని గనకున్నట్టయితే వాటిని మార్చుకుందామని గనక మనం నిర్ణయం చేస్తే దానికి ఏం కావాలా రెండు పనులు ఉంటాయి ఒకటి టైము రెండోది ఎఫర్ట్ అంటే సమయం పడుతుంది అర్జెంటుగా ఎవరి చేతుల్లో మంత్రదండం ఉండదు దానికి కృషి చేయాలి ముందు మనసులో గట్టిగా అనుకోవాలి అనుకున్నది మనం సాధ్యమని చెప్పి చూపించడానికి పనిచేయాలి belief in oneself and faith in God help you నీ మీద నీకు నమ్మకం ఉండాలి yes what I'm doing is right the decision to change is right changing for the better is right and faith in God will help you దేవుడిపై నమ్మకం కానీ మళ్ళీ మీరు అనొచ్చు ఎందుకు సార్ మధ్యలో ఆయన దేవుడిని తీసుకొస్తారు దేవుడు కనుకుంటే జపాన్లో అట్లా అవుతుండేనా అది కాదు point there are so many things which we do not know we cannot understand we can't grasp do what is within your purview and command forget about those things that are not under your control and command what is the power of positive thinking negatives ను పక్కన పెట్టి పాజిటివ్స్ ని పెంచుకోవటానికి ప్రయత్నం చేయటం వల్ల it will clean the cobwebs of bad habits చెడు అలవాట్ల యొక్క బూజు దులుపుతుంది it will clear the entrenched negative emotions మనసులో పేరుకుపోయినటువంటి నెగటివ్ అంటే రుణాత్మక లేక నకారాత్మక భావోద్వేగాలను అది పెకిలించి పారవేస్తుంది will correct the demotivating wrong attitudes తప్పు వైఖరులు కనుక మన మనస్సులో నాటుకుని కనుక ఉన్నట్టయితే వాటిని నిరుత్సాహపరిచే స్థితి నుంచి ఉత్సాహపరిచే స్థితికి మారుస్తుంది it will it will lift you up emotionally you will now become a stronger person more determined, more confident and more willing to face the reality of life and face your problems, etc. Understandably, we are all selfish. maya anandi swartham anandi na kosam na kutumbam kosam anandi sahajame అది అందరిలో ఉండటం సహజమే అది ఉండకపోతేనే మరి ఇట్లా ఉన్నాడా మనిషి అని చెప్పని మనం అనుకోవాలి introduce just a little bit of unselfishness and thoughtfulness కొంత ఆలోచన కొంత స్వార్థరాహిత్యము కొంత తగ్గించుకోవడం అనేటువంటిది చేస్తే you will succeed in invoking greater positive attitude in your heart నీ హృదయంలో ఎక్కువ పాజిటివ్ యాటిట్యూడ్ చేరుకుంటుంది పొద్దున వేరే కాంటెక్స్ట్ లో చెప్పేశాను శ్లోకాధ్యయన ప్రవక్ష్యామి యదుక్తం దంధకోటి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పండి help ever hurt never three questions అంటే మూడు ప్రశ్నలు హోంవర్క్ ఇస్తేవి ప్రశ్నలంటివి మళ్ళా ప్రశ్నలు అంటున్నవేంది సార్ రేపటికి కూడా హోంవర్క్ ఉంటుందా ఏడనో ఉంటాం మేము ఈ ఇంకా ఎండు కాలే అమ్మా టీపీ ఉన్నది ఆయన అప్పుడే ఎంత పాజిటివ్ చూడండి ఎండ్ అయిపోయిందని అమ్మా అప్పుడే అయిపోయింది ఇక మనం రిలాక్స్ అవ్వచ్చు అని అనుకుంటున్నాడు నిన్న కొన్ని స్లైడ్స్ కవర్ చేయకుండా స్లిప్ చేసిన యాదున్నదా ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి తొందర పడకండి వద్దనుకో వద్దు దాందే how positive your attitude is ఎంతున్నది ఎలా ఉండవాలి దానికి ఏం ప్రయత్నం చేస్తామనేటువంటిది ఒక ప్రశ్న what do you think you can do to improve further your present level of positive attitude అదొక ముప్పై ఏడు దగ్గర కనుకుంటే ఆ ముప్పై ఏడుని ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై ఐదు యాభై యాభై ఐదు చేయడానికి ఏం చేయాలా when do you want to begin ఎప్పుడు మొదలెడదామని అనుకుంటున్నారు నువ్వే చెప్పు ఎప్పుడు మొదలెడదామని అనుకుంటున్నావు ఎప్పుడు రెగ్యులర్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఆల్రెడీ కొన్ని ఇంప్లిమెంట్ చేస్తాం చేస్తున్నాను కదా అందుకని మళ్ళీ కొత్తగా మొదలెట్టేది ఏం లేదు దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అప్గ్రేడ్ చేయాలి అప్గ్రేడ్ చేయాలి అదే అప్గ్రేడ్ ఎప్పటి నుంచి చేస్తావు ఇప్పటి నుంచి స్టార్ట్ ఎగ్జాక్ట్లీ అదో చిన్న రహస్యం మీకు చెప్తున్నాను if you are not after two days of training sessions, if you are not convinced about reinforcing your faith in becoming better at this moment, you will always postpone and it will always be unattainable and a distant thing for you not to be thought of. Neither either now or never. ఇప్పుడు మనం ఆ వేడి అంటాం కదా ఉత్సాహం ఆ ఉత్సాహంలోనే ఒక డిసిషన్ తీసుకోవాలి ఆ ఉత్సాహంలో డిసిషన్ తీసుకోకపోతే ఇక మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినట్టు అవుతుంది ఆ కోల్డ్ లో పెట్టినప్పుడు అది ఎప్పుడు మళ్లీ కష్టమవుతుంది మనకి so much of negativity overflowing all around చుట్టుపక్కల ప్రపంచంలో సార్ సార్ సార్ అన్యాయంగా ఉంది sir all that is true but still have a positive attitude develop it continuously ఇదంతా కరెక్టే ప్రపంచం అలా ఉంది కాదని ఎవరున్నారు రోజు చూస్తూ ఉంటే నానాటికి తీసుకట్టు నాగం బొట్టు అలా ఉంది పరిస్థితి కాదంటానికి వీల్లేదు కరెక్టే కానీ అయినను మహాభారతం పాండవులు ఒకవైపు కౌరవులు ఒకవైపు యుద్దం చేయటానికి అంత డిసైడ్ అయిపోయింది రెడీ అయిపోయింది అటు ఫ్రెండ్స్ వచ్చి అటు జాయిన్ అయ్యారు ఇటు ఫ్రెండ్స్ వచ్చి ఇటు జాయిన్ అయ్యారు ఆ ధృతరాష్ట్రుడు ఆయనకు ఒక క్వాలిఫికేషన్ ఉంది ఏంటది కళ్ళు కనబడదు బుద్ధి కూడా అట్లనే ఉంటుంది అది వేరే సంగతి ఆయన ఏం చేసిందంటే సంజయ్ రాయబారం పంపించాడు ఏమిటా రాయబారం నాయనా ధర్మరాజా బుద్దిమంతుడి చెప్పవలసిన అవసరం లేదు శాంతమూర్తిని నీకు యుద్ధం ఎందుకయ్యా ఏమైనా అర్థమైందా అందుకని నా మాట విని యుద్ధం ఆలోచనని విరమించు కావాలంటే మా వాడు మళ్ళా పిలిపిస్తాడు ఇంకోసారి జూరం తిరుమోకాది ఎంగేహం ఇది ఆయన ప్రపోజల్ అప్పుడు మరి ఆయన రాయబారం పంపినప్పుడు మన తరఫున రాయబారం పంపకపోతే అన్యాయం అంటే మీ తరఫున ఎవరు లేడా హుషారున్నోడు అనే మాట వస్తుంది అందుకని ఏం చేసిండ్రు అటు ఇటు చూసి కృష్ణుడిని పంపడం బెస్ట్ అనుకుని కృష్ణుడిని పంపుదాం అనుకున్నారు ఆయనకు తెలియదు ఆ సంగతి ఏమిటో ఆయనను పోయి రావలేము హస్తినకు అన్నాడు ఆయన వాడు వినడు వాడు విననివ్వడు ఇద్దరు కలిసి ముంచుతారు తెలుసు యుద్ధం జరుగుతుంది తెలుసు అయినా కానీ మర్యాద పోయి రావాలట్లా ఫార్మాలిటీ పోయి అయా ధృతరాష్ట్ర మహారాజా చక్రవర్తిని ఇద్దరుని బిడ్డల్లాంటి వాళ్ళు ఒక కన్ను ఒకరు ఒక కన్ను రెండు కళ్ళు లేవనుకో విత్ ఇన్ బ్రాకెట్స్ వేరే సంగతి సమానంగా చూడాలి నీ పిల్లలకి ఏ విధంగా నువ్వు ఇచ్చావో అలానే ఈ పిల్లలకు అప్పుడెప్పుడో ఇంద్రప్రస్థం అని చెప్పని ఇచ్చావు అలా ఒక రాజ్యంలో ఒక భాగాన్ని పంచిస్తే వాళ్ళు హాయిగా ఉంటారు కదా యుద్ధం ఎందుకు కష్టము నష్టము అది ఇది వ్యవహారం అని చెప్పి అంత చెప్పిండు వాళ్ళు వినలేదు ఆ తర్వాత మీకు తెలుసు కాబట్టి నేను చెప్పను వేఆర్ అవర్ థాట్స్ నిన్న కూడా చెప్పాను ఈ విషయం ప్రతి ఆలోచన స్వచ్ఛంగా శాంతంగా ఉన్న ఒక నీటి ఉపరితలంపై ఒక గులకరాయి వేస్తే అది రిపుల్స్ కాస్ చేసి తాను లోపలికి పోతూ తాను సృష్టించినటువంటి ఒక వలయం ఆ అంచుల వరకు ప్రశాంతంగా వెళ్లేందుకు దోహదం చేస్తుంది కట్ చేసి చూస్తే త్రీ డైమెన్షనల్ పిక్చర్ కనబడుతుంది రాయి స్వయంగా లోపలికి పోతోంది తాను సృష్టించిన మొదటి వలయం మరో వలయాన్ని మరో వలయాన్ని అంటే తాను లోతుకుపోతూ ఉన్నప్పుడు సృష్టించబడ్డ అదనపు వలయాలు కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఒడ్డుకు చేరుకుంటూ ఉన్నాయి తాను మాత్రం నిశ్చలంగా లోపలికి పోతుంది మన ఆలోచనలు అట్లాంటివి ఒక ఆలోచనపై ఆలోచన ఆలోచనపై ఆలోచన ఆలోచనపై ఆలోచన వల్ల ఏం జరుగుతోంది it is sinking in our mind అందుకని నేను చెప్పాను ఆలోచనల విత్తనాలని మనస్సులో నాటుకోండి నాటుకుంటే ఏమవుతాయి మొక్కై వికసిస్తాయి వికసిస్తే ఫలం ఇస్తుంది విత్తనం ఇస్తుంది చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో కొన్ని పజిల్స్ చేసేవాళ్ళం మనం ఒక పట్టి పక్షి లేక పిట్ట పొద్దున్నే గూటి నుంచి బయలుదేరి ఆహారం కోసం వెళ్ళింది సాయంత్రం అయింది చీకటి పడింది దారి మర్చిపోయింది దయచేసి మీరు దారి చూపించి పెట్టండి అని చెప్పని చెప్తారు మనకేంటంటే ఇట్ ఇట్లా పోతే అడ్డం వస్తుంది మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు మళ్ళీ ఇట్లా పోతే మళ్ళీ అడ్డం వస్తే మళ్ళీ వచ్చి మొత్తానికి అటు ఇటు ట్రై చేసి థర్డ్ అటెంప్ట్ లోనో ఫోర్త్ అటెంప్ట్ లోనో చూపించి బ్యాస్ ఐ హోన్ shown the next to the bird అని చెప్పని మనం అనుకున్నాము జీవితం అంతే ఒక ప్రయత్నం చేస్తే సాఫల్యం మరో ప్రయత్నం చేస్తే వైఫల్యం వైఫల్యం వల్ల నిరుత్సాహపడి ఆగకుండా మళ్లీ మరొక్కసారి మళ్లీ మరొక్కసారి మరొక్కసారి ప్రయత్నం చేయటం అనేటువంటిది మనకు అలవాటు కావాలి అవర్ థాట్స్ బికమ్ వర్డ్స్ ఎలాంటి ఆలోచనలుంటే అలాంటి మాటలే నీ నోటిలో వస్తాయి థాట్లెస్ వర్డ్స్ ఆర్ డేంజరస్ ఆలోచనారహితమైనటువంటి మాటలు ప్రమాదాన్ని కలిగిస్తాయి అన్ఎక్స్ప్రెస్డ్ థాట్స్ ఆర్ యూస్లెస్ నీ మనస్సులో ఉండే నువ్వు బయటకు ప్రకటించినటువంటి ఆలోచనలు ఈ ప్రపంచానికి పనికి రాకుండా మౌనంగా సమాధిలో ఉండిపోతాయి thoughts indirectly cause the basis for the actions words form the inspiration for action thoughtless actions are much more dangerous actionless thoughts are useless కార్యాచరణకు లోను కానటువంటి ఆలోచనలు నిష్ప్రయోజనము ఆలోచించకుండా చేసిన కార్యక్రమాలు అపాయకరం ఈ రెండు విషయాలు గనక మనం గమనిస్తే థాట్స్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ కున్న రిలేషన్షిప్ గమనిస్తే మనోవాక్కాయ కర్మలు మనకు అర్థమైతే ఇందాక నేను చెప్పిన హ్యూమన్ వాల్యూస్ లో ఎవరో ఒకరు TWA thought word and action అని చెప్పినప్పుడు నేను చెప్పాను మీకు మనోవాక్కాయ కర్మలు అని చెప్పాను త్రికరణ శుద్ధి అని అంటారు త్రికరణాలు మూడు ఆలోచన మాట చేత ఈ మూడింటిలో ఉన్న గ్యాప్ ని మినిమైజ్ చేసుకుని ప్యూరిటీ వల్ల ముందుకు వెళ్లాలి అని చెప్పని అర్థం రిపీటెడ్ యాక్షన్స్ బికమ్ హ్యాబిట్స్ మాటిమాటికి బాటికి వస్తున్న ఆలోచనల వల్ల మాటల వల్ల చేతల వల్ల అవి మీ యొక్క అలవాట్లుగా మారి ఆ అలవాట్లు మీ యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి that means we're talking about a thinking head a feeling heart and a performing set of hands ఆలోచించే మేధస్సు స్పందించే హృదయం పనిచేసి చూపించే చేతలు లేక కార్యక్రమాలు ప్రణాళికలు ఇది ఇందులో ఉన్న రిలేషన్షిప్ స్పందించటం అంటే ఎట చెప్తారు స్పందించటం అంటే ఏమా రియాక్షన్ రియాక్షన్ అందామా రెస్పాన్స్ అందామా రెస్పాన్స్ అందాం రెస్పాన్స్ ఉంటే రెస్పాన్సిబిలిటీ వస్తుంది రెస్పాన్స్ లేకపోతే రెస్పాన్సిబిలిటీ రాదు చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చూడలేవు చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చాటలేవు అంటే అర్థమేంటి స్పందించే హృదయం కనుకుంటే ఒక పరిస్థితి చూసి నీ కళ్లలో కొంచెం కళ్ళు చెమరిస్తే అంటే ఒక నీటి పొర ఏర్పడితే నీవు ప్రాపర్ గా స్పందిస్తే అది నీకు హృదయ మేధస్సుకు సూచనలు పంపి నీ హృదయంలో స్పందనలు కలిగించి ఆ హృదయ స్పందనల వల్ల నీకు సద్బుద్ధి సదాలోచనలు సత్కర్మలు మంచి మాటలు నీ నోటి నుంచి వచ్చేటట్టు చేస్తాను ఆ స్పందించే హృదయం కావాలి i see but do not have a memory of their own memory is stored here ears here but they don't have a memory or understanding of their own it is stored here same with the nose with the tongue and with the body or the skin వీటన్నింటికీ ఇండిపెండెంట్ గా మెమరీ లేదు జ్ఞాపక శక్తి లేదు నేను మిమ్మల్ని ఇక్కడ చూసిన మళ్ళీ ఎక్కడో మూడు నెలలకు ఎక్కడో కనబడితే కనబడితే కై దేకదేశాయి ఆధారాబై కహా అంట కళ్ళు చూస్తున్నాయి కానీ కళ్ళకు వ్యాపక శక్తి లేదు కళ్ళు గుర్తుపట్టలేవు గుర్తుపట్టవలసింది ఎవరు ఇక్కడ ఇక్కడ పిక్చర్ వాడు పెట్టుకునేది ఆ పిక్చర్ తో టాలీ చేసుకుంటా టాలీ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్నాక అరే హా వస్తే ఫస్ట్ టూ ఫస్ట్ సీట్ పై బయటేనాయా అని చెప్పనే పలకరిస్తా ఆ బుద్ధి కళ్ళకు లేదు మెదడుకున్నది అందుకని ఇది store house this is what that determines our character and our personality our thoughts words and actions అందుకని so we are talking about a thinking head a feeling heart and a performing set of hands we are what we think all that we are arises with our thoughts with our thoughts we make the world మన ఆలోచనలే మన ప్రపంచాన్ని సృష్టిస్తాయి speak or act with an impure mind and trouble will follow you as the wheel follows the ox that draws the cart. Speak or act with a pure mind, and happiness will follow you as your shadow unshakable. చెక్కు చెదరని పద్ధతిలో మంచి చేస్తే ఏ ఫలితం చెడు చేస్తే ఏ ఫలితం why do we need a discussion about ethics and values to appreciate the need for work ethics ఇప్పుడు మనం ఇంతవరకు నేను నిన్న చెప్పాను మీకు క్లాస్లో బిగినింగ్లో మీకు గుర్తుందో లేదో నేనేం చెప్పానంటే ఇది ఏదో కేవలం ఆఫీసు పనికి సంబంధించి ఉపయోగపడే అంశాలు మాత్రమే అని అనుకోమాకండి ఇది మీ వ్యక్తిగత జీవితానికి కుటుంబ జీవితానికి కూడా అప్లికబుల్ అంశాలు ఇందులో దొరుకుతాయి అని మనం మన కుటుంబం గురించి ఫ్యామిలీ గురించి పిల్లల గురించి పెంపకం గురించి భార్యాభర్తల మధ్య సంబంధం గురించి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఎలా ఉండాలి తల్లిదండ్రులకు నేబర్హుడ్ లో ఎలా ఉండాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం చర్చించడం జరిగింది ఇవన్నీ ఆఫీసులో చేసే పనికి సంబంధించిన విషయాలు నెససరీ కావు ఇప్పుడు నేను జపాన్ గురించి చెప్పినవి అవి ఆఫీసుకు సంబంధించిన విషయాలు కావు జీవితానికి సంబంధించిన సమాజానికి సంబంధించిన కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు so to appreciate the need for work ethics మొగ్గ పువ్వుగా వికసించవలే ఇట అట అనేటువంటి మార్గం వర్క్ ఎథిక్స్ గురించి మనం డిస్కస్ చేయాలి how do you look at work పని అంటే మీకున్న అభిప్రాయం ఏమిటి రెండు ముఖాలు మీకు కనబడుతున్నాయి ఒకవైపు అంటే ఇటు ఎడమవైపు ఒక ముఖం కుడివైపు ఒక ముఖం కనబడుతుంది ఆ ఎడమవైపు కనబడుతున్న ముఖంలో ఏ భావాలు మీకు కనిపిస్తున్నాయి కుడివైపు కనిపిస్తున్న ముఖంలో ఏ భావాలు మీకు కనిపిస్తున్నాయి అంటే పని గురించి వాళ్ల వైఖరి ఏముందని మీరు అనుకుంటున్నారు మీరు చెప్పండి సార్ ఎడమవైపు ఉన్న అమ్మాయి ముఖంలో భయం టెన్షను కదా భయం టెన్షన్ నిలబడుతుంది మరి కుడివైపు ఉన్న అమ్మాయి ముఖంలో రిలాక్స్డ్ గా ప్రశాంతంగా ఇప్పుడు ఉదాహరణకి సాయంత్రం ఐదు గంటలకి మీరు బయలుదేరి నా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అనుకోండి తాళ వేసేసిండ్రు కబోర్డ్కి బ్యాగ్ భుజాన్ని తగిలించుకున్నారు సార్ వచ్చిండు this is an urgent fire you must complete and go అన్నాడు అప్పుడు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి అని ప్రశ్న మీకు అర్థమైందా ఏంది సార్ అంత క్లోజ్ చేసిన అమ్మా అర్జెంట్ తల్లి ఇప్పుడే ఫోన్ వచ్చింది సీఎం పేషీల కలి స్టార్ క్వశ్చన్ అట రేపు అసెంబ్లీలో అడుగుతారట మీరేమంటారు సీఎం గీఎం జాంతానై సీఎం పేషీలనే మా ఆయన ఆయన చెప్తలే ఇవాళ అడగొద్దని చెప్పని అంటారా లే కూర్చుని చేస్తారా ఏమమ్మా అంటే సాధారణంగా ఐదు గంటలకు ఆఫీస్ నుంచి బయలుదేరి దారిలో పిల్లల్ని పికప్ చేసుకుని బహుశా హాస్పిటల్లో ఎవరన్నా ఉంటే వాళ్ల సంగతి కూడా చూసుకుని ఇంటికెళ్లి వంట చేసి వాళ్లకు పెట్టి తాను తినాలి ఇది తన రెగ్యులర్ డ్యూటీ కానీ ఈ రోజు ఎక్సెప్షన్ ఫోన్ చేస్తుంది ఆఫీస్లో సార్ ఉండమన్నాడు మీరు పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళండి పోతూ పోతూ హోటల్లో టిఫిన్ తీసుకున్నట్టయితే పిల్లలకు పెట్టవచ్చు క్యారియర్ తెప్పించుకుంటే బోధనం నేను వచ్చి వంట చేస్తా అనుకో ఏడున్నర అవుతుందో ఎనిమిది అవుతుందో తెలియదు టేక్ కేర్ అని అప్పగింతలు పెట్టేస్తుంది అర్థమైందామా నేను చెప్పేది అంటే వై యువ యాటిట్యూడ్ అంటే ఏమిటి మరి ఇంతే అట్లా అని చెప్పి రోజు ఏడున్నర ఎనిమిది దాకా ఆయన కూర్చోబెడితే ఊరుకుంటావా కర్రీ పాయింట్స్ మీద ప్రెషర్ పెరుగుతుంది ఎంత జనహితమో చూడండి ఆయన మనస్సులో అవును మనకు పని అంటే వీ టెన్ టు మాక్సిమైజా వీ టెన్ టు మినిమైజా మన గురించి కాదు ఊరికే జనరల్ గా అడుగుతున్నా పనిచేసే వ్యక్తుల మనస్సులో ఏ తత్వం ఉంటుంది అంటే వీ ఇన్వైట్ వర్కా వీ రెసిస్ట్ అండ్ డెసిస్ట్ వర్కా ఇప్పుడు ఉదాహరణకు ఆ చెప్పిన కేసులో సాయంత్రం రెండో రోజు నాలుగు యాభై ఐదు అయింది మనం ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ఏమైనా ఉన్నదా అనే తాళం వేసినాక మళ్ళీ తాళం తీయాలంటే టైం వేస్ట్ సరే ఉంటే చెప్పు కూర్చుంటా నిన్న జరిగింది పోయి ఇవాళ ఏముంటుంది ఏముండదు అంటాడు మీకు అర్థమైందా అలాగాక ఒక్కరోజు అలవాటు అయింది నీకు కూర్చో నేను ఏడున్నర దాకా కూర్చుంటే నాతో పాటు నువ్వు కూడా కూకో ఏంది అది మరి ఇప్పుడు యాభై మంది పనిచేయాల్సిన చోట ఇరవై వేకెన్సీలు ఉంటే ఐదుగురిని ట్రైనింగ్ కు పంపిస్తే ఇరవై మంది ఉంటే పని ఎట్లవుతుంది ఇప్పుడు మీరు సీట్లు వదిలిపెట్టి వచ్చినారు కదా అవునా మీరు వెళ్ళినాక మీ పని ఎవరు చేయాలా అవునా కాదా మీ పని మీరే చేయాలి రేపు పొద్దున పదిన్నరకు ఆయన చెప్పిండు కదా సమయానికి వస్తారు వచ్చి తిట్టుకుంటూ రెండు రోజులు బుర్ర ఖరాబ్ చేసిండు అందుకని ఇవాళ సమయానికి వచ్చిన లేకపోతే మామూలుగానే కానీ ఫార్టీ ఫైవ్కి వస్తుంది అంతే కదా I would come as usual క్యాజువాలిటీయే ఇంట్లో మీరు పోతూ పోతూ వదిలిపెట్టు ఏ కొత్తగా చేస్తున్నావు ట్రైనింగ్ ఎఫెక్ట్ అయ్యింది అని మేము ఆయన అంటారు ఇవన్నీ సమస్యలు వస్తాయి మా it's a set of values based on hard work and diligence కష్టపడి పని చేసే తత్వం మీద ఇంటిగ్రిటీ మీద ప్రిడిక్టబిలిటీ మీద ఎఫిషియన్సీ మీద ఎఫెక్టివ్నెస్ మీద అలాంటి వైఖరితో పనిచేస్తే వర్క్ ఎథిక్స్ బాగున్నట్టు లెక్క it's a belief in the moral benefit of work and its ability to enhance character నేను వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పా చేసే ప్రతి పని భగవదర్పితంగా చేయటం వల్ల సద్బుద్దితో చేయటం వల్ల మంచి జరగాలనేటువంటి ఆలోచనతో చేయటం వల్ల అది మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పని మన వాళ్ళ నమ్మకం దానివల్ల ఏమవుతుంది మన వ్యక్తిత్వం పెరుగుతుంది ఒక నాలుగు రోజులు అట్లా గనక ఆయన సతాయిస్తామేమంటదంటే ఏమంటదంటే సార్ ఫోర్ ఓ క్లాక్కి మీరు ఏమన్నా అర్జెంటు పనులున్నట్టయితే చెప్పండి చెప్తే మా నలుగురు ఫ్రెండ్స్ మేము కూర్చుని ఏడు దాకా ఎందుకు sir five forty five complete చేసి ఇచ్చిపోతాం పని చేయమని లే జర్రా ప్లానింగ్ కర్లో లేదు సార్ ఆరున్నర దాకా ఉంటా ఎంతవరకే అంతవరకు చేస్తా ఇవాళ వెళ్ళిపోతా ఇంట పిల్లలు వాళ్ళు ఉంటారు సంసారం కూడా నేను చూసుకోవాలా అవునా ప్లస్ రేపు పొద్దున ఎనిమిది గంటలకు వస్తా I'll manage, I'll come at 8 o'clock tomorrow, I'll complete the work. Don't worry. By 10.30 the file is ready. అంటే పని ఏమిటో తెలుసు అంచనా వేస్తున్నాను కరెక్ట్ టైం ఇంత పడుతుందని తెలుసు మేము ముగ్గురం కూర్చుంటున్నాం సిక్స్ థర్టీ దాకా చేస్తాం వెళ్ళిపోతాం రేపు పొద్దున ఎయిట్ థర్టీకి వస్తాము will complete the work sir will not disappoint you ఎప్పుడు ఇంత త్యాగం చేస్తారు వాడి క్యారెక్టర్ ఉన్నప్పుడు మీరు చేస్తారు మీకు అర్థమైందా వాడో శుద్ధ వెధవ కనుక అయితే మీరు ఏం చేస్తారు దొరికినవరా బిడ్డ ఓ పేపర్ తీసి పక్కన పెట్టవా ఇవి ఏం చేస్తాడో చూద్దాం క్వార్టర్లో మూడు నెలలు ఉంటాయి ఉంటాయా ఉండవా అవునా జనవరి పేపరు మార్చి పేపర్ ఉంటుంది ఫిబ్రవరి డేటా ఉండదు అందులో ఏమవుతుంది అప్పుడు వాళ్ళు అక్కడ పోయినాక జుట్టు పీక్కుంటాడు మీకు అర్థమైందా అప్పుడప్పుడు అసలు నిజానికి మీరు ఏడ్పించదలిస్తే మీరు ఎంత బాగా ఏడ్పించగలరో నాకు తెలుసు కదా కానీ ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తే ఏడ్పించే సందర్భం ఉండదు it includes being reliable having initiative and maintaining social skills honesty and accountability in essence work ethics employees before you act ask ఒక పని చేయబోయే ముందు నిన్ను నీవి ప్రశ్నలు వేసుకో is this fire is this legal is it against the policy could the action cause loss or harm to anyone if everyone I knew saw me would I feel uncomfortable నేను చేస్తున్న ఒక పని ఉదాహరణకు నేనే చెప్పిన జోక్యులర్ గా చెప్పిన అనుకోండి ఏంటంటే ఆ ఫైలకల్లో పేపర్ దించి చూద్దాం ఏం చేస్తాడో అని అన్నారు కానీ ఎవరు చూడకుండా ఉన్నప్పుడు ఆ పేపర్ చూస్తారు మీరు అందరు చూస్తున్నప్పుడు ఇంకో పేపర్ చూస్తున్నా చూస్తారా మీకు అర్థమైంది నేను చెప్పిన point you will do whatever you have decided to do when all others are watching or when no one is watching You will do it normally when no other person is watching, etc. Principles of personal ethics ఏమిటంటే ఇంతవరకు మనం సమాజం గురించి వ్యక్తి గురించి కూడా మాట్లాడుకున్నాము ఈ విలువలు ఏమిటంటే concern for the well being of others సర్వే జనాశుకినో భవంతు అందరి మంచి కోసం ఆలోచించేటువంటి పద్ధతిలో నీ వ్యవహారము నీ పద్ధతి నీ పనితీరు ఉండవలే respect for the autonomy of others స్వాతంత్రం ఉంది ఎవరికి వాళ్లకు వాళ్ళ యూనిటో వాళ్ళ సెక్షనో వాళ్ళ టేబులో వాళ్ళ డివిజనో ఏదో ఒకటి ఉంటుంది దానికి సంబంధించింది వాళ్ళు చూడాలి నాకు సంబంధించి నేను చూస్తా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు తేలిక అర్థం అవుతుంది అంటే మన ఎలక్ట్రిసిటీ బోర్డు గురించి నాకు అంత అవగాహన లేదు ఉన్నంతలో నేను చెప్తున్నా ఉదాహరణకు ఒక సెక్షన్ లో ఉన్నారని చెప్పని అనుకుందాం ఒక సెక్షన్ లో వీళ్ల నేచర్ ఆఫ్ వర్క్ ఏమిటంటే ఫస్ట్ నుంచి ట్వెల్త్ వరకు చాలా హెవీ వర్క్ ఉంటుంది వీళ్లకు ఫస్ట్ నుంచి ట్వెల్త్ వరకు వీళ్ళకి తక్కువ వర్క్ ఉంటుంది మీకు అర్థమైందా వీళ్ల డిపార్ట్ వీళ్ల సెక్షన్ యొక్క వర్క్ ఎట్లుంటుందంటే వీళ్లకు పదిహేడవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ముక్కు దుర్చుకునేందుకు ఫుర్సత్ ఉండదు ఆ సమయంలో వీళ్లకు వర్క్ లైట్గా ఉంటుంది పదిహేడో తారీఖు కల్లి ముప్పైవ తారీఖు వరకు వీళ్ళ దగ్గర లైట్ ఉంటుంది ఇది ఇట్లా సంవత్సరాలు సంవత్సరాలు నడుస్తూనే ఉన్నది నిజానికి దీనికి పరిష్కారం ఏమిటంటే ఒరే మా సెక్షన్ ఏందిరా మీ సెక్షన్ ఏందిరా నలుగురం కలిసి కూర్చొని చేద్దాం అప్పుడేమవుతుంది peak hour problem will become a flat out ఇద్దరు మొదటి పదిహేను రోజులు ఏడుస్తూ కూర్చోవటం ఆ తర్వాత వీళ్ళు నవ్వుతూ కరో కరో ఆమె కరేనా తుమ్మి కరో అని చెప్పని డైలాగులు కొట్టకుండా నలుగురు కలిసి గనక నీ సెక్షన్ నా సెక్షన్ అని పనిచేసినట్టయితే అవునా అందరూ ఐదు గంటలకే వెళ్ళిపోగలుగుతారు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే సొలుపు ఏమున్నదని పాట పాడుకుంటూ పనిచేయచ్చు అంటే మరి కోఆపరేషన్ ఆఫీస్లో వస్తుందా రాదు ఎందుకు రాదు అమ్మా నువ్వు ఆ యూనివర్సిటీ చేయను నేను యూనివర్సిటీ చేయను మీ ప్రాంతం వేరు మా ప్రాంతం వేరు నేను గోల్డ్ మెడలిస్ట్ని మాట్లాడుతున్నావు నాతో నువ్వు ఈ రకమైనటువంటి విభేద భావాలు మనస్సులో పెట్టుకున్నందువల్ల వ్యవహారంలో మార్పులు వచ్చి సహాయ నిరాకరణోద్యమమే జరుగుతోంది కదా కానీ సహాయాన్ని ఇవ్వటం అనేటువంటిది ఇచ్చిపుచ్చుకోవటం అనేటువంటిది ప్రధానంగా కనబడటం లేదు అందువల్ల అనేకమైన కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ట్రస్ట్ వర్తినెస్ అండ్ ఆనెస్టీ చెప్పక్కర్లేదనుకుంటున్నా విల్లింగ్ కంప్లయన్స్ విత్ లా ఇది గనక చట్టం అయితే ఉంది కదా చట్టం తెలుసు కదా మనకి చట్టం ప్రకారం జరగాలి డిస్కషన్ ఏంటి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కొందరికి తెలుసుండొచ్చు అంటే మీ లేదని కాదు కానీ మీ డిపార్ట్మెంట్ కాబట్టి చెప్తున్నా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ బోర్డుకు బాకీ పడ్డారు బాకీ పడితే ఏం చేసిందంటే వీళ్ళు కరెంటు కట్ చేసింది ఎవరైనా బాకీ పడితే నోటీస్ ఇస్తారు నోటీస్ లోపల పైసలు పట్టకపోతే ఏం చేస్తారు కట్ చేస్తారు ಅದನ್ನರು ఇదన్నారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అసాకే అయితే ఓకే ఏకే ఇవన్నీ గుడుగుడు గుడుగుడు గుడు జరిగిన తర్వాత ఏదో పే చేసిండ్రు ఏదో మళ్ళా రెండు రోజుల తర్వాత రిస్టోర్ చేసిండ్రు మళ్ళీ కరెంట్ ఇదైంది ఒక పది రోజులు ఊరుకున్నారు ఆ తర్వాత ఏం జరిగింది వానాకాలం వస్తుందని నువ్వు చెట్ల యొక్క కొమ్మలు నరికితే అమ్మా పలానా సెక్షన్ కింద నువ్వు వైలేట్ అని పట్టుకున్నారు ఎక్విప్మెంట్ తీసుకుపోయిండ్రు పోల్స్ నాటడం కోసం నువ్వు ఫుట్పాత్ తవ్వుతూ ఉంటే ఫుట్పాత్ డిస్టర్బ్ చేస్తున్నావు పర్మిషన్ ముందు తీసుకున్నావా తీసుకోలే స్టాప్ అన్నారు ఇప్పుడు మీకు అర్థమైందా ఏమర్థమైంది మీకు ఎడమ కన్ను కుడి కన్ను ఒక్కడ చూడటంలే ఎడమ కన్ను ఇటు చూస్తున్నది కుడి కన్ను ఇటు చూస్తున్నది నార్త్ ఈస్ట్ ఫ్రాంటీరు అరే మున్సిపాలిటీ కూడా మన గవర్నమెంట్దేనయ్యా ప్రజల కోసమే ఎలక్ట్రిసిటీ కూడా ప్రజల కోసమే మన ప్రభుత్వాన్ని రెండు చూడాలి అంటే ఏం చేయాలి నువ్వు అంటే ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి ఎవడో ప్రైవేట్ వ్యాపారస్తుడో మరొకడో బాకీ పడ్డాడంటే అర్థం ఉంది కాదు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇంకో గవర్నమెంట్ పరోక్షంగా ఇంకో గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి బాకీ పట్టడం ఏంటి పడితే నువ్వు కట్ చేయటం ఏంటి నువ్వు కట్ చేస్తే నువ్వు కొమ్మలు కట్ చేస్తే ఎక్విప్మెంట్ తీసుకుపోవడం ఏంటి అదేదో మన మెట్రో వస్తున్నదని చెప్పి పోల్స్ అన్ని పక్కకు జరపాలని చెప్పి నువ్వు తవ్వి పెట్టడానికి ప్రతినిధి వస్తుంటే you have not taken our permission ఫుట్పాత్లు తవ్వడానికి మా మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలి తీసుకున్నావా నువ్వు చూచు లేదు కదా పో పెట్టే లోపల పెట్టేది నీకైనా అర్థమవుతుందా సమన్వయం ఉన్న ప్రవర్తనైనా ఇది అంటే నా అధికారం ఉన్నప్పుడు నేను చూపిస్తా నీ అధికారం ఉన్నప్పుడు నువ్వు చూపించు అనేటువంటిది అది మంచిది కాదు అని చెప్పని నేను చెప్తున్నాను అంతే అవునా basic justice being fair doing good benevolence preventing harm అపకారం జరగకుండా ఇప్పుడు ఉదాహరణకి ఓ పెద్ద వరద వచ్చింది మీకు ఆ మధ్య గుర్తుందో లేదో కొన్ని కొన్ని మూడు నాలుగైదు ఏళ్ల క్రితం మన ఈ నాళాలు ఉంటాయి కదా నాళాలు పొంగి హైదరాబాద్ లో ఫ్లడ్స్ వచ్చినాయి హైదరాబాద్ లో ఫ్లడ్స్ వస్తాయి ఎప్పుడన్నా నదివాపాడ ఏమున్నాయని కానీ ఫ్లడ్స్ వచ్చినాయి ఎందుకు ఫ్లడ్స్ వచ్చినాయి ఎక్కువ వర్షాలు మురికి కాలువలు నీళ్లు పొంగటం మురికి కాలువలు కబ్జా గురి కావటం ఆ కబ్జా మా నాళాల్లోంచి మనం పూడికలు తీయకపోవటం దాంతో వచ్చిన కాస్తంత నీళ్లు పొంగి కొన్ని కుటుంబాలు కొన్ని ఆస్తులు కొన్ని పాస్తులు కొన్ని ఏవో ప్రాణాలు గిన్నారు పోయాయి దాంతో నేను చేసిన చాలా సీరియస్ అని చెప్పని అందరు మొదలెట్టిండు రైట్ ఇది ఎప్పుడు మొదలెట్టేది ఉండే ఎండాకాలంలో పూడిక తీస్తారా వానాకాలంలో పూడిక తీస్తారా మనకు తెలిసినంత వాళ్ళకి తెలియదేందా మీకు అర్థమవుతుందా నేను చెప్పే point what every other common person knows how it that they don't seem to know నాకు తెలిసినంత మటుకు మీకు కొన్ని రూల్స్ ఉన్నాయి ఈ హై టెన్షన్ లో టెన్షన్ వైర్స్ అని చెప్పని అంటారు కదా బిల్డింగ్ పైన గనక పోతూ ఉంటే ఎంత హైట్ లో ఉండాలి బిల్డింగ్ ముందు నుంచి గనక పోతుంటే ఎంత దూరంలో ఉండాలని ఒక్కసారి ఇక్కడ చుట్టూ తిరిగి చూడండి మీ రూల్స్ అని మీరు పాటిస్తున్నారో లేదో మీకు తెలుస్తుంది ఇదో ఇన్కన్వీనియంట్ ప్రశ్న అడిగాను ఇంజనీర్లని కరెక్ట్ అంటే అదే నా పాయింట్ కావాలే నేను అడిగిన అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు మొట్టమొదట లైన్స్ వేసుకున్నప్పుడు ఆ బిల్డింగ్ అంతనే ఉండే వాడు అంతస్తు కట్టుకున్నాడు మా తప్పెందుకే పోన్ బిల్డింగ్ లేదు అని మీరు అంటున్నారు మున్సిపాలిటీ ఏమంటాడు తెలిసిన వాడు చేసిన తప్పే ఉన్నది పిల్లలున్నాడు ఓ రూమ్ వేసుకున్నాడు మీకు అర్థమైందా ఇప్పుడు రేపు పొద్దునే రోడ్డు మీదకి వచ్చి ఏమాయా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటున్నావు ఏం రూల్స్ నీకు చూడక్కడ ఎట్లున్నాయి వైర్లు తగులుతున్నాయి తడిబట్ట ఆరేస్తుంటే ఒక దారం పోగుపోయి దానికి తగిలి ప్రాణం పోయింది మా ఓడికి అని అంటే నువ్వు అట్లా దగ్గర ఎందుకు కట్టినావు కట్టినాడు వాడు కట్టుకొని ఇచ్చిండు వాడు ఎందుకు కట్టుకొని ఇచ్చిండు మనకు తెలుసు కదా మీకు అర్థమైంది కదా కారణం ఎవడో ఎక్కడో మూల పురుషుడు ఉంటాడు వాడు ఆ మూల పురుషుడు సంగతి మనం అర్థం చేసుకోవాలి evaluating ethical actions nine test చిన్నప్పుడు మనం స్కూల్లో సైన్స్ చదువుతున్నప్పుడు లిట్మస్ టెస్ట్ అని చదువుకున్నారు యాదున్నదా ఏందది లిట్మస్ టెస్ట్ అంటే ఏం లేదు అది అయితే ఇది ఇది కాకపోతే ఇది అని చెప్పాలి బేసిక్ లాల్ ఆఫ్ టెస్ట్ ఏమిటంటే అయితే ఇది అవ్వకపోతే ఇది పరమానంద శిష్యులు గారి దగ్గరికి ఒకడేదో తీసుకొచ్చిందంట సార్ ఇది పక్ష చేప నానడట ఏమున్నదిరా నీళ్లల్లేయి మునిగితే చేప ఎగుడితే పక్షి అన్నాడు అంత సింపుల్గా కొన్ని రూల్స్ ఉంటాయి అట్లా ఒక nine test evaluating the ethical actions గురించి ఫస్ట్ టెస్ట్ ఏమిటంటే హామ్ టెస్ట్ ఒక పని మనం చేస్తున్నప్పుడు దానివల్ల వస్తున్న లాభాలు ఎలా ఉంటాయి నష్టాలు ఎలా ఉంటాయి do the benefits outweigh the harms short term and long term ఒక ఆలోచన వల్ల వచ్చేటువంటి నష్టాలు ఆ ఆలోచన వల్ల వచ్చేటువంటి లాభాల కన్నా ఎక్కువ లేక తక్కువ దాన్ని బట్టి నిర్ణయించు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను కొత్తగా ఒక చోట ఒక డ్యామ్ కట్టాలని అనుకోండి ఆ డ్యామ్ ఎందుకు కడాలనుకుంటున్నాము వ్యవసాయానికి నీళ్లు వస్తాయి ఆ డ్యామ్ మీద కదా నీళ్ల కింద పడుతున్నప్పుడు టర్బైన్స్ కనుక పెడితే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అందుకని మనం డ్యామ్ కట్టాలనుకున్నాం మంచి ఐడియా సార్ అసలే షార్టేజ్ లో ఉన్నాం మనం తప్పకుండా కట్టాలని మీరు అన్నారు వ్యవసాయానికి నీళ్లు పనికొస్తాయి సార్ రైట్ ఆలమెట్టోళ్ళు గేట్లు ఎత్తితే నీళ్లు వస్తాయి సార్ రైట్ వాడు ఎత్తకపోతే నీళ్లు ఉండవు సార్ రైట్ నీళ్లు లేనప్పుడు డ్యామ్ కట్టడం తప్పు సార్ రైట్ ఇవన్నీ రైట్ సరే ఇంతకన్నా మించి ఇంకొక రైట్ ఏమిటంటే ఒక రెండు వందల గ్రామాలలోని ఒక ఉదాహరణకు పదివేల మంది డిస్ప్లేస్ అవుతారు మరి ఏం చేయాలా అంటే ప్రాజెక్ట్ కాస్ట్ నువ్వు మూడు వందల అని అనుకున్నట్టయితే నాకు ఫిగర్స్ తెలియ ఊరికే చెప్తున్నా ప్రాజెక్ట్ కట్టడానికి నీకు మూడు వందల కోట్లు అవుతాయనుకుంటే ఆ డిస్ప్లేస్ అవుతున్న పదివేల మందికి రీహాబిలిటేషన్ ఇంకో యాభై కోట్లు అవుతాయని కనుక అనుకున్నట్టయితే ప్రాజెక్ట్ కాస్ట్ రివైజ్ చేసి మూడు కోట్ల రూపాయల ఖర్చును అనుకుని ఆ బెనిఫిట్స్ అన్ని కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఏం లెక్కలు వేసుకుంటారో అవన్నీ లెక్కలు వేసుకుని అప్పుడు ఈ పదివేల మందికి చూపించవలసిన పునరావాస వ్యవహారాలన్నీ చూసుకుని అప్పుడు మీరు ప్రాజెక్ట్ కట్టుకోవాలి అంటే పదివేల మంది అందులో అన్యాయం కాదా అన్యాయం అంటే పది లక్షల మందికి ఉపయోగం అవుతున్నది పదివేల మంది కష్టం పదివేల లక్షల మందికి ఉపయోగం అవుతున్నందువల్ల అది మూడు వందల కోట్లు మూడు వందల యాభై ఎట్లా తీసుకొస్తారా పైసలు ఖర్చు ఖర్చు అవుతాయ్యా కానీ ఇది ప్రతి సంవత్సరము నూరు కోట్ల రూపాయలు అంచనా వేసిన మేరకి ఎనభై సంవత్సరాలు నూరు కోట్ల రూపాయలు చొప్పున లాభం కలిగించబోతున్నది ఈ బిగినింగ్ లో మాత్రమే మూడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడి అవుతున్నది అని హామ్స్ బెనిఫిట్స్ ను సరిపోల్చి చూసుకుని త్రాసులో వేసి this is to be done finally this is to be పోన్ అనే ఫైనల్ డిసిషన్ తీసుకుంటున్నాను అది నిర్ణయ సామర్థ్యము choice decision basis ethics harm ఎంత బెనిఫిట్స్ ఎంత బెనిఫిట్స్ వైపు మొగ్గు చూపుతూ ఉంటే హామ్ ని పట్టించుకోకుండా ప్రవర్తించు నేను అనుకుంటాను బహుశా కర్నూలు దగ్గర సంగమేశ్వరాలయం కదా మునిగింది వీటిలో కదా నిజానికి మరి దేవాలయం అంటే మనం చాలా పవిత్రంగా భావిస్తాం అది మునిగిపోవటం అంటే అన్యాయం కింద భావిస్తాం కదా మునిగినా పర్వాలేదు జనానికి ఉపయోగపడుతుంది మీకు అర్థమవుతుందా హామ్ అండ్ బెనిఫిట్స్ అనేటువంటిది ఈ దృష్టి ఏది వానలు లేనప్పుడు కరెక్టే వానలు ఉన్నప్పుడు నీట మునుతుంది అంటే ఇప్పుడు నీళ్ళ పాఠం పాల ముంచినా నీట ముంచినా అన్నాం కదా మనం అందుకని ఆయన ఎప్పుడు నీళ్ళ ఉంటాడు correct reversibility test would I think this was a good choice if I traded places అంటే నీ స్థలంలో నేను నా స్థలంలో నువ్వు నీ జాగాలో నేను నా జాగాలో నువ్వు కనుక ఉన్నట్లయితే do you think this is a correct decision ఉదాహరణకు ఒక ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏ నిర్ణయం తీసుకున్నాడు ట్రాన్స్ఫర్ చేస్తాను ఫలానా వ్యక్తినని ఏదో కోపం వచ్చింది ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు మామూలుగా ఎప్పుడో మేలను జూన్లను ట్రాన్స్ఫర్ చేస్తారని అనుకుందాం ఒక పాలసీ ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు ట్రాన్స్ఫర్ చేసి report urgently within forty eight hours అని చెప్పని ఆర్డర్స్ ఇష్యూ చేసినాం ప్రధానమైన కారణం నీకున్న కోపం పిల్లల పరీక్షలు స్టార్ట్ అయినాయి నిన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా ఆయన అడిగిండు సార్ ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి nothing doing in twenty four hours you must report duty అన్నాడు ఇది నాకు అధికారం ఉండేది నేను ట్రాన్స్ఫర్ చేస్తాను నువ్వెవడు కాదంటానికి కరెక్టే కానీ ట్రేడ్ ది ప్లేసెస్ అంటే ఆ వ్యక్తి జాగాలో నీవుండి నీ జాగాలో ఆ వ్యక్తి ఉండి నిన్ను గనక ఫిబ్రవరి పదిహేడో తారీఖు నాడు గనక ట్రాన్స్ఫర్ చేసి ఉంటే నువ్వు ఎట్లా ఫీల్ అయి ఉండేవాడివి జర ఆలోచించి నిర్ణయించు టైం ఇవ్వాలా గ్యాప్ ఇవ్వాలా ఏప్రిల్ నెలలో మే నెలలోనో పరీక్షలు అయిపోయిన తర్వాత నువ్వు చేయాలనేటువంటిది వేరే విషయం కలీగ్ టెస్ట్ అంటే what would my professional colleagues say ఉదాహరణకు నువ్వు అకౌంటెంట్వే ఆయన అకౌంటెంటే అవునా ఇద్దరికి పది పదిహేను ఏళ్ళ అనుభవం ఉంది నువ్వేం చేసినావు కావాలని టోటలింగ్ ఎర్రర్ చేసి ఆ కస్టమర్ నుంచి తక్కువ అమౌంట్ తీసుకుని నోట్ జ్యూస్ సర్టిఫికెట్ ఇష్యూ చేసినావు పక్కనున్న ఆయన ఏమంటాడు తెలిసినప్పుడు కదా చూసుకుందాం తీ అని అనుకున్నాను ఉదాహరణకి ఆయన ఏమంటాడు అరే గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి నెల ఆ యూనిట్ కి ఇరవై ఏడు వేలు ముప్పై వేల రూపాయలకు తగ్గకుండా బిల్లు వస్తుంటే ఒక నెలల పదిహేను వేలు ఎట్లా సరిపోతాయా ఎట్లొప్పుకున్నావు నువ్వు ఆలోచన వద్దు నీకు మూడు నాలుగు వేలు అటు ఇటు అవ్వచ్చు అది వేరే సంగతి కానీ ఇంత డిఫరెన్స్ ఎట్లా వస్తుంది ప్రతి నెల twenty eight twenty nine twenty nine thirty thirty వస్తుంది పదిహేను వేలకి ఆ పదిహేడు వేలకు ఎందుకైనా నోట్ చూసి ఇచ్చిండు ఉదాహరణకి అంటే కట్ చేసి ఏదో ఒకటి మొత్తానికి అంటే ఎందుకని ఏదో ఆయన పాపం ఇచ్చిండు ఈయన పుచ్చుకున్నాడు కాబట్టి అంటే మీ కలికి గనక తెలిసినట్టయితే హమ్ ఐసా నై కర్తే ఫైవ్ పర్సెంట్ డీవియేషన్ చల్తా మూడు రోజులు ఆయన ఫ్యాక్టరీ క్లోజ్ చేసిండు ఏదో కారణం చేత అందుకని బిల్ తక్కువ వచ్చింది అండర్స్టాండబుల్ లేక ఆర్డర్స్ వచ్చినాయంట రెండు షిఫ్ట్లు బదులు మూడు షిఫ్ట్లు చేసిండు మూడు షిఫ్ట్ చేసిన ముప్పై వేల బిల్లు నలభై రెండు వేల అయింది understandable There must be an analysis, an analytical mind which will tell you what is right, what is wrong and how you have to pursue something. Legality test. అంటే ఏంది would my choice violate a law or policy of my employer అంటే రేపు పొద్దున ఎవరన్నా గనక కోర్టుకు వెళ్ళినట్టయితే ఆ ఫైల్ కాల్ఫర్ చేసినట్టయితే ఏ ఆఫీసర్ ఏ డేట్ ఏ నోటింగ్స్ ఇచ్చాడో మాకు చూపించండి అని కనుక అడిగినట్టయితే ఆ ఫైల్ స్టడీ చేసిన వాళ్ళకి ఏది నిజమో ఏదబద్దమో ఎవరేది చెప్పారో ఎవరేది కప్పిపుచ్చారో ఎవరేది విప్పి చెప్పారో తిప్పి చెప్పారో కొట్టి చెప్పారో స్పష్టంగా ఫైల్ వల్ల ఉంటుంది ఉంటుందా ఉండదా పాత కేసోడు నాకు తెలుసు ఒక ఆఫీసర్ గారు ఒక నిర్ణయం తీసుకుందామని అనుకున్నారు ఫైల్ మామూలుగా పంపించిండు కిందున్నాయని ఆ కిందున తన కామెంట్ రాసి this cannot be done as per rule number so and so so and so so and so quote చేసి ఫైల్ బైక్ పంపించిండు ఆయన ఈయన పిలిచిండు ఇగో ఆ కాగితం చించే ఆయనకి ఇవ్వాల పైనకెళ్లి ప్రెషర్ వచ్చి ఇది తీసేసి under so and so this can be permitted అని చెప్పి రాసి నువ్వు పట్టుకరా నేను సంతకం పెడతా అన్నాడు ఆయన ఏమన్నాడంటే నే రాయాల్సింది రాసిన నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు సుపీరియర్ ఆఫీసర్ ఇవి రాసుకుంటావు నాకు పేపర్ వచ్చింది కరెంట్ అంటారు కదా I have study I have put up my note if you don't agree you give a dissent రాసుకో ప్రొసీడ్ అయిపో ఆ, వద్దు నీవు రాస్తున్నప్పుడే నీవు ఇట్ మే బి శాంక్షన్డ్ అని గనక రాస్తే నేను ఊరికే చిన్న సంతకం పెడతా అంటే రేపు పొద్దున ఎప్పుడన్నా ఎవరైనా అడిగినట్టయితే "मेरा क्या है? रोज हजारों केसेस आते रहते उन्होंने देव बोला मैं दिया मेरी जिम्मेदारी कुछ भी नहीं है ఆలోచించండి అందుకని చెప్తున్నాను అది లిగాలిటీ టెస్ట్ అని చెప్పి publicity test how would my choice look on the front page of a news paper ఓ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు మంచి పని చేస్తే ఎక్కడో చిన్న ఫోటో వేస్తారు న్యూస్ పేపర్లో ఈయన మంచి పని చేసిండు రిటైర్ అయ్యండి ఇవాళ అని చెప్పండి రేపు పొద్దున ఒక వ్యక్తి తన ఆఫీస్ నే అనుకో తగలబెడుతున్నప్పుడు పోలీసు వాళ్ళు అనుకో వెంటనే పెద్ద ఫోటో వేసి the person who has burn his own office అని చెప్పని చేస్తారు ఎంత చీప్ పబ్లిసిటీనో ఖర్చు లేకుండా పబ్లిసిటీ వస్తుంది మనిషికి అంటే రేపు పొద్దున నీ ఫోటో నీవు చేసిన పని నీ వివరాలతో గనక న్యూస్ పేపర్లో పడినట్టయితే దానికి నీ రియాక్షన్ ఎలా ఉంటుంది common practice test everyone behaved that way గుంపులో గోవింద అందరు చేస్తున్నారు సార్ నేను చేసిన అదృష్టవంతులు దొరకలే నేను దొరికిన నా దురదృష్టం అప్పుడప్పుడు మీరు కోర్టు కేసులలో ఏమవుతుందో తెలిసిన జడ్జి ఇలానే అడుగుతాడు ఏమయ్యా ఎందుకు చేసావు చేసిన సార్ ఎవరూ చేయని పని అందరు చేస్తారు సార్ వాళ్ళు దొరకలే నేను దొరికినా అంటాడు నువ్వు నాకెందుకు శిక్ష ఇస్తున్నావు కేసు వచ్చినప్పుడు నేను ఇదే జడ్జిమెంట్ ఇస్తాను మిగిలిన వాళ్ళ గురించి కంప్లైంట్స్ రావటం లేదు కాబట్టి నేను ఇలా ఆలోచిస్తున్నాను అని చెప్పని ఆ వ్యక్తి చెప్తాడు wise relative test what would my wise old aunt or uncle do or would I want them to know what I'm doing ఎక్కడో మీకు చిన్నతనంలో మిమ్మల్ని చంకనెత్తుకుని గోరుముద్దలు తినిపించి మీకు చదువు చెప్పించి మిమ్మల్ని ఇంత వాడిని చేసినటువంటి మీ మేనమావనో మేనత్తో పిన్నమ్మనో పిన్నత్తనో ఎవరెవరు ఉన్నారు నీవిప్పుడు చేసిన పని వాళ్లకు తెలిసినప్పుడు వాళ్ళు ఆనందిస్తారా బాధపడతారా wise relative test the hiding test Do I want to know what I am doing? Do I want others to know what I am doing? ఒక పని చేసి తలదాచుకుంటున్నావా తలదించుకుంటున్నావా మనిషి దాక్కుంటున్నావా లేక ఆ పని చేసి గర్వంగా నవ్వుతూ బయటకు వచ్చావా తలదించుకుంటున్నావా ముఖం చాటేస్తున్నావా అనేటువంటిది ప్రశ్న and finally the self respect test how will I feel about myself after making this choice అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో ఇవి చూపిస్తారు ఏమిటంటే ఒక వ్యక్తి ఏదో తప్పు చేస్తాడు తప్పు చేసి వెంటనే ఆ తలుపు వేసి బయటకు వస్తాడు రావడంతోనే వాడికి హైవర్ పరేషాని చెమట పడుతుంది తుడుచుకుంటాడు ఎట్లెట్లా ఎవరు బాగున్నాడు బాగుంది బాగుంది ఈ తడబాటు ఎందుకు వచ్చింది నీకు because immediately what you have done one minutes ago before the behind the toe if you have not done it why will you be confused when some other person is greeting you మామూలు పరిస్థితుల్లో గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంటావు గుడ్ ఈవినింగ్ అంటే గుడ్ ఈవినింగ్ అంటావు ఎట్లున్నారు సార్ బాగున్నాయా అంటావు అంతే తప్ప నువ్వు చూసినావా ఎప్పుడు వచ్చినావు ఎంతసేపు అయింది నువ్వు వచ్చి ఈ ప్రశ్న ఎందుకు అడుగుతాను అడగవలసిన అవసరం లేదు that means it is clearly convincing that you have some negative things you are hiding and what is your self respect all these tests promote decisions based on how we feel about what we do ఈ ఫీలింగ్ ఎట్లాంటిది the best decision is to do the right thing because it is the right thing to do ఏది సరి అయిన నిర్ణయం ఏది సరి అయిన నిర్ణయమో అదే సరి అయిన నిర్ణయం అంటే భయానికో లంచానికో మరోదానికో ఇన్ఫ్లుయెన్స్కో లోనయ్యి తీసుకునేటువంటి వక్ర నిర్ణయాలు సరి అయిన నిర్ణయాలు కావు come what may this is the correct thing to do and we will do the correct thing so a thought reap an act sow an act, reap a habit. Sow a habit, reap a character. Sow a character, reap an eternal destiny. Bernard Baruch అనేటువంటి ఒక వ్యక్తి during my eighty seven years పంపిస్తున్నా స్టాపు బ్రేకు టీ నిజంగానే స్టాపు అంటే లెక్చర్ స్టాప్ బ్రేక్ అంటే బ్రేక్ ఫర్ ది టీ ఓ పది నిమిషాలలో తిరిగి రండి పది నిమిషాలు తక్కువ నాలుగు అవుతోంది మీరు నాలుగు నాలుగు ఐదుకు వస్తే నాలుగున్నరకు గ్యారంటీగా అస్త్ర సన్యాసం చేస్తాను